ఆవృతం జ్ఞానమేకేన జ్ఞానియో నిత్యవైరిణ కామరూపేణ కౌంకేయూరేణానలేన చ జ్ఞానినో నిత్యవైరి నటు మూర్ఖస్య తది కామం కృష్ణాకాలే మిత్రమే తత్కార్యే దుఃఖే ప్రాప్తే జానాతి కృష్ణయాహ్యహం దుఃఖిత్వమాపాదిత ఇది పూర్వమేవ సో జ్ఞానినేవ నిత్యవైరి జ్ఞానినో నిత్యవైరినా అని చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ కామన కామన డిజైర్ వీటిని శత్రువు అని ఎవరు చూపిస్తాడు జ్ఞానం చూపిస్తాడు కానీ నేర్చుకుని ఎవరుకుంటాడు నిరుతుడు లేదు కొంతమంది ఎలా ఉంటారంటే మన పిల్లల కోరిక నాకు కనిపిస్తే మా పిల్లలకి అంత మంచి చేస్తుంది ఇలాంటి కోరిక మా వారికి చాలా మంచిది తెలుగు కోర్సులు ఎలా ఉంటాయంటే భోగశాసనానికి సంబంధించి సో ఏదో ఎక్కువ జరిగి వర్ణం ఎక్కువ ఎగ్జిబిషన్ లా జపాన్లో ఎక్కువ ఉంటుంది ఒక ఊరికి పదేళ్ళ పదవులు అది బ్యాగ్ జపాన్ ఎక్స్పోర్ట్ వెళ్ళాలని నాకు కోరికగా ఉన్నది అంటే అసలు తండ్రి ఎంత అద్భుతమైన కోరిక సరే ప్రస్తుతం వెళ్ళేదా లేదా అని మాట్లాడుతూ ఆ యాటిట్యూడ్ అలాగే డెవలప్ అయినట్లయితే భవిష్యత్తులో వారు ఇలాంటి కోరుకునేటువంటి పరిణామం చాలా మంచిదే కావాలనుకుంటారు తల్లిదండ్రులు అలాగే అనిపించినారు ఇది ఎలా ఉంటుందంటే ఇది ఎన్నిసార్లు దిగులు మొబైల్ వస్తూ ఉంటుంది మన దగ్గర కొన్ని వీక్నెస్ ఈ వీక్నెస్ నుంచి బయటపడే వరకు మనం సంతానంలోనే ఉంటాం దాంట్లో ఒకటి we mechanical company handmade people అంటారు చేతితో చేసిన వస్తువుల మీద మీకు ఆసక్తి ఉంటుంది ఉదాహరణకి ఇది ఉందనుకోండి దీని మీద నాకు ఆసక్తి ఉండదు ఇది ఒక అటాచ్మెంట్ ఉండదు సో ఏదో ఒక జస్టిఫికేషన్ ఉంటుంది దీనివల్ల ఏదో మంచి పని అవుతుంది దీనివల్ల లాభం కలుగుతుంది ఏదో సమ్ జస్టిఫికేషన్ ఆల్వేస్ చేస్తారు దాని మీద ఆసక్తి ఎక్కడైతే ఉందో ఆ ఆసక్తి వల్ల ఒక మామూలు యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది అంటే ఇది ఉందనుకోండి నేను కంఫర్టబుల్ గా ఉంటాను ఇది లేదనుకోండి అన్కంఫర్టబుల్ గా తయారవుతుంది అది మనస్సులో ఏదో వెలికి నిర్మాణం సో ఈ విధంగా మన జీవితంలో ఈ హ్యాండ్ మేడ్ థింగ్స్ ఉంటాయి చెప్తూ చేసిన వస్తువులు చిన్నవి పెద్దవి అనేక రకాలు మీరు ఆలోచించండి చిన్నప్పుడు మనం ఏదో జ్ఞానం పదవేట జ్ఞానం పదవేట మన జీవితాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం అనుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు గీతాన్ని జీవించే కొద్ది కాలం ఏదైతే డెబ్బై ఎనభై సంవత్సరాలు జీవించినా ఇంతటి లాంగ్ పీరియడ్ ఆఫ్ లైఫ్ లో ఈ చేతితో చేసిన వస్తువుల యొక్క ఆకర్షణలో మనం వస్తుంటూ ఉంటాం అనేది physical things handmade physical things అనేది మన జీవితాలను శాసిస్తూ ఉంటాయి ఒకప్పుడు అది ఒక పెన్ అవ్వాలి ఇంకో అప్పుడు పెద్ద బిల్డింగ్ అవ్వాలి లేకపోతే ఒక పెద్ద ల్యాండ్ వీటి కోసం అర్థం చేస్తూ ఉంటారు ఎన్ని అభిమానాలు చేస్తారు లంచాలు పడతారు వీటితో ఈ హ్యాండ్ ఈ బాహ్య పదార్థంలో ఉండే ఆసక్తి మనిషిని ఎంతటి పాప కార్యాలు అయితేనో నడిపిస్తూ ఉంటారు ఇది ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఆ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ అనేది మన వంటి సాధకుల జీవితంలో కూడా ఈ హ్యాండ్ మేడ్ థింగ్స్ యొక్క పట్టు వాటి గ్రిప్ మన జీవితాల్లో అవి మనం శాసిస్తూ ఉంటాం ఉదాహరణకి ఒక వాహనం ఉందనుకోండి నేను మహాత్ములు కలిగి ఆయన ఇటువంటి ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు ప్రజలందరికీ వెళ్ళి క్లాసెస్ చెప్పడము క్లాసెస్ ఏం కాదు పబ్లిక్ క్లాసెస్ లేకపోతే ఏదో టెంపుల్ ప్రోగ్రామ్స్ కుమార్ ఇలాంటి వాటికి అన్నింటికి వెరీ వెరీ మోస్ట్ మీ ఉన్న మహాత్మక ఆయన ఆయన ఏం చేశారంటే తనకంటే ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఆ వాహనంలో ఒక డ్రైవర్ తీసుకోవాలి సో దాన్ని చెప్తారు దానికి ఒక డ్రైవర్ ఇప్పుడు ఈ డ్రైవర్ ని కొంచెం కుషామక్తి చేసి అంటే ఇది ఒక సమస్య డ్రైవర్ అనే వాళ్ళతో ఎలా ఉంటుందంటే ఇప్పుడు దేరా డిస్టెన్స్ ఉంది సొసైటీ వాళ్ళని హ్యాండిల్ ఎలా చేయాలో మనకు అర్థం కాదు నాకు అర్థం కాదు అర్థమైతే ఉదాహరణకి కార్ మెకానిక్ ఉన్నాడనుకోండి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఎప్పుడూ సమస్య బికాజ్ యాజ్ ఎ క్లాస్ వీళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారు ఎందుకని అలా చేస్తున్నారో నాకు అర్థం కాదు యాజ్ ఎ క్లాస్ లేదు సో వాడు ఎప్పుడూ కరెక్ట్గా చెప్పారు ఆ మెకానిక్ కాబట్టి రైట్ ఇంగ్లీష్ అది రైట్ వేగా తీసుకుంటే మీ మీద మీ జీవితంకి కస్టమర్ అనే ఫీలింగ్ పడుతుంటారు పైగా ఉన్న మళ్ళీ మిమ్మల్ని చూడగానే మంచి కస్టమర్ అనే ఫీలింగ్ పడుతుంది రైట్ కలుగుతుంది బంధుగా అతగారు హీరో హెవ్ హీరో ఉన్న అప్రోచ్ కాదు కాబట్టి మనం ఏం చేయాలి ఇవన్నీ తీర్చిన on the right side not on the wrong side Japan German side ఈ పనంతా ఎవరు చేయాలి ఆ మహత్వం చేయాలి క్రియస్తుడిగా అంటే ఇతర వ్యక్తిని ఎటువంటి ప్రేరణతోటి కామనతోటి సంబంధం లేకుండా ఒక మనిషిని మనిషిగా ప్రేరేపించడం లేదు ఇది వేరు ఏమిటి ప్రిఫరెన్షియల్ తీసుకొని రకాల డ్రైవర్ అయినప్పటికీ సో అలా ఉంటుంది మీకు థింగ్స్ మీద ఉండే అటాచ్మెంట్ లో నీళ్ళు నిద్రపోతుంటే అదంత తేలికైన సమాచారం కాదు సో నేను ఆయన ఎదుగుతున్నాను ఆయన ఏం చేశారంటే ఈ డ్రైవర్ ఈ డ్రైవర్ నేను ఉండగానే వాడు నేను చూసుకుండగానే ఆయన ఆయన మొత్తం ఉంటున్నాడు అంటే ఈ ట్వంటీ ఫీట్ నేను ఉండగానే గమనించాను నిన్న ఎంత అంత ఆలస్యం ఏంటంటే టైర్ పంపిణీ సార్ ఎందుకు టైర్ పంపిణీ అంటే నాలుగు వందల ఐదు సార్ అని అంతట్లోకే ఈ లేఖని పిలిచి తీసుకెళ్తారు అందుకన్నా ఆ రకరకాల సీట్లు చాలా స్పెషల్గా ఆయన చెప్తే దాంట్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక విద్య లేకపోతే మనసంతా విఫలమవుతుంది ఈ విధంగా ఒక సంసారికి సన్యాసికి తేడా దీంట్లో ఒక వ్యక్తి గృహస్థ సన్యాసాలను దృష్టి కాదు కాబట్టి డజన్ వేదమన్నా వాట్ మ్యాటర్స్ మనము ఈ చేతితో చేసిన పదార్థముల యొక్క దాని వాటికి బద్ధులమే ఉన్నామా లేమో అంటే అవి మన జీవితాలని మన ఇమోషన్స్ ని మన థింకింగ్ ని మన నడవని మన మాటని చేస్తని థాట్ని అవి స్థాపిస్తున్నాయా లేదా మనం వాటి గ్రిప్లో ఉన్నాం సో అది ఎంత మినిమైజ్ చేసుకోవాలి స్టేజ్ మహాత్ముడికి ఒక స్టేజ్ వస్తుంది ఆ స్టేజ్ ఏంటంటే ఈ లోకంలో వేరే దేని మీద కూడా నేను మానసికంగా ఆధారపడి లేదు శక్తికి అర్థం యథాస్థిత అనే స్థితి వస్తుంది ఫిజికల్ గా ఆధారపడి ఉండదు ప్రస్తుతం అది అవసరం అది అది గతిస్తే దృష్టి అలాగే ఉంది సో ఇప్పుడు నా కడుపు ఉండాలంటే ఎవరో ఒళ్ళు పెట్టాలి ఫిజికల్ గా మీరు ఆధారపడటం కాబట్టి మానసికంగా ఆధారపడాలి ఏ వస్తువు మీద ఆధారపడుతుంది చిన్న కావచ్చు సో అది పూర్తి స్వాతంత్రం ఈ విధంగా కొన్ని బ్యాక్ పాయింట్ చేతితో చేసిన పదార్థముల యొక్క ఆకర్షణలో మనం జీవిస్తూ ఉంటాము నెంబర్ ఇంకొకటి ఇంతకంత సూక్ష్మమైన ఏంటంటే mind made things things made of mind అంటే ఒక రిలేషన్షిప్ లో అటాచ్మెంట్ ఇంకో రిలేషన్షిప్ లో అవర్షన్ ఇవన్నీ కూడా mind made situations mind made emotions మనము వాటికి అర్హతలు దట్ ఈస్ అనదర్ అంటే ఒక రిలేషన్షిప్ ఉందనుకోండి ఈ ఫ్యాక్ట్ ఇది వెరీ యూస్ఫుల్తోటి ప్రతి రిలేషన్షిప్ కూడా మనం ఎలా మార్చుకుంటామంటే మానసిక పరాధీనతను మార్చుకుంటాం ప్రతి రిలేషన్షిప్ లోనూ మనకి కొన్ని డిమాండ్స్ ఎక్స్పెక్టేషన్స్ కాన్ఫరెన్స్ అంటే నేను ఈ రిలేషన్షిప్ లో నేను కంట్రిబ్యూట్ చేస్తున్నాను కానీ ఒకరి వ్యక్తి తగిన విధంగా రిప్లై ఇవ్వట్లేదు నేను ప్రేమిస్తున్నాను కానీ ఒకరు వారు ప్రేమించట్లేదు నేను సేవ చేస్తున్నాను కానీ ఒకరు వారు సేవ చేయట్లేదు అంటే ఈ విధంగా మనము రిలేషన్షిప్ లో ఇప్పటికీ ఒక ఈగో బేస్డ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి మనం పరిశీలిస్తూ ఉంటాం ఆ విధంగా రిలేషన్షిప్స్ నుంచి కొంత అడ్వాంటేజ్ ని డిరైవ్ చేసే ప్రయత్నంలో మనం ఉంటాం ఆ విధంగా ఆ రిలేషన్షిప్ ఒక బంధం అవుతూ ఉంటుంది మైండ్ మీద తీసుకున్న జీవితాలను శాసిస్తూ ఉంటాం ఇంకొక ఐటమ్ ఉంది మన జీవితాలను శాసించేది అదేంటంటే ఐడియాస్ మన జీవితాలను శాసించేది ఐడియాస్ అంటే ఎలాగా ఇప్పుడు నేను మీకు దృష్టాంతం లోకంలో మామూలుగా బలంగా కనపడే దృష్టాంతం చెప్తున్నాను ఇదిగో నేను జీవుని ఫలానా ఆయన దేవుడు నేను ఆయన్ని సేవిస్తే ఆయన నాకు మోక్షాన్ని ఇస్తాడు అని మీరు అనుకుంటారు అదేలాగా ఒక దేహాభిమానం కలిగిన తాను దేహాభిమానం నుంచి బయటపడింది తనలో అంతర్లీనంగా ఉన్నటువంటి దైవత్వాన్ని తాను అనుష్ఠించిన ప్రయత్నం చేయాలి కానీ నేను మామూలుగా ఇలాగే అయోగ్యుడిగా అభాగ్యుడిగా ఉండిపోతాను ఆయన కూడా దేవుడంటే దానిలో ఏమీ ఎదుగుతుంది ఏమీ కానీ వీడు అందులో ఆయన దేవుడు ఆయన దేవుడు కదా నువ్వు కూడా దేవుడు వాస్తవంలో ఆయన నువ్వు అనే భేదం లేదు అది తెలుసుకునే మార్గంలో వెళ్ళాలి కానీ వీడికి ఏమిటంటే ఆ మార్గం చాలా కఠినమైన మార్గం గతమైన మార్గం అంటే దానికి బుద్ధికి పదులు పెట్టి గొప్ప గొప్ప విషయాలని తెలుసుకుని గమనం చేసి మననం చేసి విధ్యాసనం చేసి అదొక అదొక గోయింగ్ ఆఫ్ ది ఎలర్స్ అంచేత వీటికి వివేకం అంటే మనకు ఎక్స్పెక్ట్ ఏంటంటే ఆయన దేవుడు మన సమస్యలన్నీ ఆయనకు విస్తరిస్తూ ఉంటాడో మనం ఆయన దండం పెడుతూ ఉంటాం పూజ చేస్తూ ఉంటాం చెక్కిస్తూ ఉంటాం లేకపోతే డబ్బులు దర్శనిస్తూ ఉంటాం అని అలాగే దానికి ఒక షాప్ గట్టి ఎదుర్కొంటానికి ప్రయత్నం చేస్తాడు కానీ మన జీవితాన్ని తాను అర్థం చేసుకున్నాను تین جیتا تا نوچ آلوچا پاشیم پہ سمجھ ادوت ناچر ڈزیر کو పరోక్షంగా ఉన్న దేవుడిని తెలుసు ఆ దేవుడు నేను ఆరాధిస్తూ ఉంటాను ఆ దేవుడు నా కొడుకు తీస్తూ ఉంటాడు అని ఆ దేవుడికి మీరు డిజైన్ సక్సెస్ చేస్తూ బతుకుతూ ఉంటాడు ఈ విధంగా హ్యాండిల్ అట్రాక్షన్ హ్యాండిల్ అయితే మెంటల్ ఇమోషన్స్ అట్రాక్షన్ ఉంటుంది వాటి వాటికి అధీనుడే పరాధీనుడే ఉంటాడు ideas of religion and culture వాటికి పరాధీనుడే ఉంటాడు రిలీజియన్ అండ్ కల్చరల్ ఐడియాస్ తోటి మనకి వికాసం చెందాల్సింది పోయి వాటి ముందు పరాధీనత డెవలప్ చేసుకుంటాడు తర్వాత ఫైనల్ గా ఏదో గాడ్ మ్యాన్ హెడ్ ఒక గాడ్ ఒక ఫామ్ వాటి వాటి నుండి కామన్ అపేక్షిస్తూ ఉంటాడు ఈ విధంగా మనిషి జీవితాన్ని ఈ డిజైర్స్ శాసిస్తూ ఉంటాడు ఆ డిజైర్ యాటిట్యూడ్ అనేది ఒకసారి ఏర్పడిందంటే వాడు నాలెడ్జ్కి జడ పదార్థం దగ్గర నుంచి గాడ్ వరకు ఈశ్వరుడి వరకు ఎన్ని లెవెల్స్ ఉంటే అన్ని లెవెల్స్ లోనూ ఏదో ఒక కోరికని కలిగి ఉంటారు దీని నుంచి గ్రహించాలి దీని నుంచి గ్రహించాలి అంతేకాదు ఒకప్పుడు ఫ్రస్ట్రేషన్ ఒకటి ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడతారు నేను ఎంతకాలం దేవుని పూజించినా నాకేం మిగిలింది అనే ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడతారు అంటే మీకు దేవుని పూజించి ఎందుకంటే ఏవో కొన్ని కోరికలతో పూజిస్తూ ఆ కోరికల తీరపై తీరకపోవడం రెండు రకాలు ఉంటాయి సో కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఈ విధమైన మానసిక పరాధీనత నుంచి బయటపడే ఆలోచన చూడాలి కానీ సర్వాన్ని తన స్వరూపంలో ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయాలి బయట వస్తువులను వాడద్దని నేను హ్యాండ్ మేడ్ థింగ్స్ వాడుకోవాలి ఈవెన్ రిలేషన్స్ చక్కగా పరిపక్షం చేసుకుంటూ వాటికి ఒక ఆనందాన్ని లభించే విధంగా చేసుకోవాలి రిలేషన్స్ అనేది మంచి మంచి ఐడియాస్ కలిగి ఉండాలి ఎవరైనా మహాత్ములను ఆదరించాలి వారికి ఏదైనా సేవ చేయాలి ప్రజల రూపంలో ఈశ్వరులను ఆరాధించాలి ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేయాలి ఎలా చేయాలంటే ఒక పొజిషన్ ఆఫ్ స్ట్రెంత్ నుంచి చేయాలి కానీ కామనలకు బానిసగా ఉంటూ వీటినన్నిటినీ తన కామనలు తీర్చుకునే మెకానిజమ్స్ కింద వాడుకోవాలి అనేటువంటి దృష్టికోణంలో మనిషి అప్రోచ్ అవుతున్నంత కారణం వాడు కింద పడుతూ పైకి చేస్తూ మళ్ళీ కింద పడుతూ పైకి చేస్తూ ఉంటాడే కానీ ఏ రకమైన ప్రకాశత వాడికి లభించాం మనం చూస్తాం సో నేను ఆశ్చర్యపోతాను ఒక మహాత్ముడి దగ్గర ఈయన నలభై ఏళ్ళ నుంచి శిష్యుడిగా ఉన్నాడు కానీ నలభై ఏళ్ళ సర్వీస్ తర్వాత ఈయన నేర్చుకున్నది ఈయన అంతరంగ వికాసం అనే మాట చూసినట్లయితే నయా పైసంత రూపాయలు నయా పైసంత అంతర్గత కాకుండా అదే రాజకీయ శాంతి అదే సిటీ మైండ్ తోటి ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి నేను ఆ మహాత్ముని రిక్వెస్ట్ చేసిన వాళ్ళని గొప్పగా చెప్తుంటాను అంటే ఈయన మహాత్ముని దగ్గర ఉన్నందుకు పొందాల్సిన లాభాన్ని నేను పొందలేదు ఎందుకు పొందలేదు అంటే ఆయన తప్పు కాదు ఓ ఆయన తప్పు కూడా ఎందుకంటే వీరికి సరైన గైడెన్స్ ఇవ్వకుండా వీరికి క్యాంటీన్ చేయించుకోవడం అయింది కదా ఇతరులకు గైడెన్ మిస్టేక్ ఏంటంటే మనం ఈ మహాత్ముని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం అనే సత్యం తెలుసుకోకుండా ఆయన వల్ల పొందాల్సిన లాభాన్ని జ్ఞానాన్ని సంపాదించాలి కానీ ఆయన ఎక్స్ప్లాయిట్ చేసి ఏదో సోషల్ స్టేటస్ పొందుదామని అలాగే ఉంటుంది సమాజంలో ఇటువంటి ఉద్యోగమైన సిచ్యువేషన్స్ అనేది కనపడుతూ ఉంటుంది మనం అన్ని సిచ్యువేషన్స్ లో ఒక డిజైన్ ని వ్యాపించుకుని ఒక కోరికలను కోరేటువంటి స్వభావం పక్కన పెట్టి ఒక ఫుల్నెస్ తోటి ప్రతి సిచ్యువేషన్ ఎక్స్ప్రోస్ అయినట్లయితే చాలా బాగుంటుంది అని చెప్పడం కోసం నేను విషయాలు చెప్పాను కాబట్టి మన కోరికే మనకి శత్రువు కోరిక లేని స్థితి సంభవము సంభవం మాత్రమే కాదు అధిష్టము అపేక్షితము అభీష్టము అభిలషణీయము చాలా మంచిది కోరికలు లేకుండా ఉండడం చాలా మంచి విండో షాపింగ్ మనం ఉన్నారు ఏ కోరిక లేకుండా ఒక అన్నిపిస్తున్నారు నేను మహాటంలో మీకు మోస్ట్ ప్రెషర్స్ డైమండ్స్ డీఎల్స్ అన్నీ తీసేసాను నిజమే ఒక జీవుడు మొత్తం గ్లాసెస్ ఎక్స్టెండ్ అవుతుంది కదా అప్పుడు తెలిసి మొత్తం ఎన్ని రకాల అద్భుతమైన జ్యూల్స్ ఉన్నాయి జ్యూల్ షాపులు ఉన్నాయి ప్రకృతి జ్యూల్ షాపులు ఇలాంటివన్నీ అన్ని లోపల ఉన్న జ్యూల్స్ అన్ని తీసుకెళ్ళి ఏం దొరుకుతుందో నిధులు లేదు అన్ని అయితే ఒక్కసారి కూడా ఈ జ్యూల్ మనకు ఇంత బాగుందో అని అనుకుంటున్నాను ఈ కారణం మీ దగ్గర నీటి నీటికి సంబంధం లేదు కాబట్టి మీరు ఎలా ఉండాలి ఒకసారి స్టేట్ ఆఫ్ డిజైర్ ఆ స్టేట్ అటువంటి స్టేట్ సకల జగత్తు ఎడలా అన్ని రిలేషన్షిప్స్ ఎడలా నేను కలిగి ఉన్నట్లయితే నేను జీవపుత్రులు అలాంటి స్టేట్ మీరు ఇంకొక చోట డిజైనర్స్ గా ఉండండి అలా ఎవరికి వాళ్ళు తీసుకోవాలి డిజైర్లెస్ స్టేట్ ఏమిటి దాంట్లో మనం ఎలా చేయగలము ఎలా ఎంజాయ్ చేస్తాం అటువంటి ఎంజాయ్మెంట్ మనం జీవితంలో అన్ని ఏరియాస్ తోటి దాన్ని పార్టీలో చేయగలమా అలా చేసుకోవాలి కానీ డిజైన్స్ తోటి జీవితంలో అన్ని రంగాలను నిలిపిస్తాం కాబట్టి ఆ జ్ఞానికి ఆ తెలివితేటలు గల వారికి శత్రువు ఎవరంటే నిత్యము అలా పొలిసి ఉండి పాపం వేయడానికి సిద్ధంగా శత్రువు ఎవరు అంటే సాధన జ్ఞాన నిత్యవతి ముక్తుడికి శత్రువులలో ముక్తుడు కూడా తెలియదు ముక్తుడు అలాగే కాలంలో విద్యార్థి చదువుకున్న రాని పిలిచే వాళ్ళని ఏ మొరాత్రి సంస్థానాలు సినిమా కోసం రాని పిలిచే ఫ్రెండ్ని వీటి నాకు నచ్చిన ఫ్రెండ్ని మనం ఎంత సినిమా అంటే అసలు వాడు మిత్రుల్ని శత్రువుగాను శత్రువుని మిత్రులు కాదు తెలుసుకుంటున్నాను నాకు అది ఆ టైంలో చాలా ఉల్లాసంగా ఉంది పరీక్ష రాసి ముందు ఇది హెల్ప్లెస్ పరీక్ష రాసి ముందు కూడా లేదు ఎంత ఎక్సైట్ ఎంత ఎక్సైట్ హెల్ప్లెస్ గా ఉంటాడంటే వాడు పుస్తకాలు తీస్తాడు ఇంకొక వాల్యూమ్ ఉంటే ఏడు చదవాలో ఏ ఏడు చదవాలో చదువుతున్నా అది మొహం మీద ఎదురుస్తూ ఉంటుంది వాడు హెల్ప్లెస్ ఎడ్యుకేటెడ్ అయితే వెళ్ళి పరీక్ష చూస్తే వేరే నిరంతరం కృషి చేసి వాడు ఆ సమయంలో చేస్తే ఆ విధంగా పరిష్కరించే ఉద్దేశించారు కాబట్టి శత్రువు ఎవరు మిత్రులు ఎవరు మన జీవితంలో నిష్కామంగా జీవితాన్ని గడపడం చేతమైనట్లయితే ఆ పరీక్ష సమయం వచ్చినప్పుడు పరీక్ష సమయం అంటే ఏదో వచ్చు నాకు నెసరీ డెత్ జీవితంలో వచ్చే అనేక ఒడిగుడికి ఉంటాయి పరీక్షా సమయం ఆ పరీక్షా సమయం వచ్చినప్పుడు మనము చాలా ధైర్యంగా ఎంతో నిద్రంగా ఉండి అన్ని ఆటంకాలను మనం అధిగమించగలుగుతాం కాబట్టి ఆ విధంగా మనం ఉండాలి తర్వాత ప్రసంగము తర్వాత ఈ కామరూపేనా ఇంకొక పదం ఉంది దానికి శంకర్లు చేస్తాను కింగుపేనా కామరూపేనా కామక్షైవ రూపమస్యేతి కామరూప ఆ శత్రువు యొక్క ఏ రూపంగా ఉన్నాడు శత్రువు జ్ఞానిన నిత్య వైద్య శత్రువు ఉన్నాడు నిత్యము ఉన్నాడు పురుషు ఉన్నాడు దెబ్బతీయడానికి మంచిది ఏ రూపంలో ఉన్నాడు శత్రువు రూపం ఎప్పుడు ఉంటే రూపం చెప్తే తప్పు గుర్తుపడుతున్నారు మీరు ఏ రూపంలో ఉన్నాడు కింద రూపమైన శత్రువునా ఏ రూపంలో ఉన్నాడు శత్రువు కాపే నేను ఎప్పుడైనా ఇక్కడ కథలో అక్కడ గుర్తు ఉంటాను రాక్షసులు కామరూపులు ఉంది ఆ పదం ఏదైనా ఉంటారు మీకు రాక్షసులే కామరూపులుగా ఉంటారు వారు ఎప్పుడు ఏ రూపంగా వస్తే ఆ రూపాన్ని ధరించగలుగుతారు అది రాక్షస లక్షణం అది దేవతల లక్షణం కాదు ఇది రామాయణం ఉందనుకోండి రావణాసుడికి కానీ మరీషుడు కానీ వాళ్ళకి ఏ రూపం కావాలంటే ఆ రూపంలో వచ్చేయగలుగుతారు రాముడు అతను చేయలేదు సీతాపం చేయలేదు కథ అలా ఉంటుంది లక్ష్మణుడు చేయలేదు గౌరవస్తుందో ఏ రూపంలో కావాలంటే సన్యాస రూపంలో వచ్చేస్తుంది వెంటనే వాళ్ళు ఇచ్చే పరంగానే ఆ రూపంలో ఎరుగు రూపంలో వచ్చేస్తుంది మారించిన వేడి రూపంలో వచ్చేస్తుంది ఉత్పత్తులు ఎంత మోసగల మళ్ళీ బంగారం వేడి రూపంలో వచ్చేస్తుంది శోత్పనకే ఇంకొక అందమైన స్త్రీ రూపంలో వచ్చేస్తుంది రూపం మాత్రమే వచ్చేస్తుంది ఇది కామరూపులు అందరూ రాక్షసులే ఈ హీరో తినలేదు రాముడు లక్ష్మణుడు సీత వీళ్ళకి వీళ్ళకి అసలు కామరూపమే అందరూ నిమ్మరూపం ఎట్లా ఉంటుందంటే ఈ రకమైన మతలములు ఇన్ని మతలములు వాళ్ళే రాముడు అంటే రాముడే దీని బట్టి మీకు ఏమొస్తాయి ఆ కథలో ఉండే సందేశం స్పష్టంగా తెలుస్తుంది రామరూపుడు అంటే అది ఏమి గొప్ప కాదది అలాంటి అలాంటిది ఒకవేళ సపోజ్ నాకు సిద్ధిందనుకోండి ఎప్పుడు పడితే అప్పుడు ఏ రూపంగా వస్తే ఆ రూపం కలిగి సిద్ధి నాకు ఉందనుకోండి అది నన్ను ఏం చేస్తుందంటే సంసారంలో మరింత పొరాటు ధోరణమైన సంసారంలోకి ఊటీలోకి లాగేసి నన్ను భక్తుల్ని పతి కింద పెట్టిస్తుంది అది బాగుపడిట్లో చూసి సిద్ధులు ఉన్నాయి సార్ అంత డేంజరస్ ఫిజికల్ గా సిద్ధులు ఉన్నాయా లేదా అని ఎలా జరుగుతుంది ఉన్న సందర్భం ఇప్పుడు ఉదాహరణకి నాకు కనుక పికాస్ పుట్టి కోపం వస్తే ఎదుటి వారికి కడుకోబట్టి వచ్చేస్తే అలాంటి సిద్ధి నాకు ఉందనుకోండి ఎవరైనా ఎవరి మీద కోపం వస్తుందో వారికి కలుగులు ఉంటుంది అలాంటి సిద్ధి నాకు ఉందనుకోండి నేనేం చెప్తున్నా తెలుసు ఎంత గొప్ప సత్పురుషుడికి అటువంటి సిద్ధి ఉంటే కూడా వాళ్ళు రోజు మొత్తం ఇద్దరికో ముగ్గురికో పట్టులో పోతుంది చెప్పేసకుండా ఉండలేదు ఏం జరుగుతుంది సిద్ధులు అంతేకాదు చేతిలో కట్టి పట్టుకోకండి ఎందుకంటే చేతిలో కట్టి పట్టుకుంటే దేవుడు ఒకదాన్ని నడకబుద్ధిస్తుంది చేతిలో పట్టుకోకపోతే ఏదో ఉదాహరణ అనుకుంటుంది అది లేదు అలాగే సిద్ధిని కూడా మరి ఆ సిద్ధిని ఉపయోగించి ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది ఒకప్పుడు మంచి పని చేసి తద్వారా కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు అది చేత అది వీడి కాదు అని ఎంతకాలం కారణం కాదు ఒకప్పుడు ద్వేషంతో చెత్త పని చేసే ఎదరవాడికి హాని కలిగించి తన కక్ష తీసుకునే ప్రయత్నం కక్ష తీసుకునే ప్రయత్నం చేస్తారు అలాగే రాజద్వేషాల వీధిలోకి లాగేస్తాయి సిద్ధులు ఎనివే సో కామరూపాన్ని పదం నుంచి చెప్పుకుంటూ వచ్చాను నేను కామనయే రూపముగా కలిగిన శత్రువు కామరూపం కామ ఏవ రూపం వ్యక్త్య కామ అంటే ఇచ్చ అంటే ఇచ్చ డిజైర్ కామ వెరీ సింపుల్ మీనింగ్ కామ అంటే ఇచ్చ desire any desire any desire అంటే మీరు దానికి తిరిగి అర్థం చేసుకోవాలి అడ్డగోలుగా ఉండకూడదు అదే భగవద్గీత పరీక్ష రాసిన వాళ్ళు పరీక్ష పాఠశాలను కోరుకోవడం తప్ప అంటే భగవద్గీత పరీక్ష రాసిన వాళ్ళు ఇక్కడ వచ్చేవారు కూర్చోమన్నాడు నేను ఆయన నాట్ నేను చెప్పను ఈ మాసం మరొకటి చెప్తాను మరి కొత్తగా కష్టపడి చదువుకుని పరిచయాలు ఉంటున్నవాడు వాడు ఇలాగంటే అడ్డగడ్డ వ్యాఖ్యానం చేయటం అలా ఉండదు సపోజ్ ఒక ఒక సాధకుడు ఉన్నాడు మోక్ష మార్గంలో అడుగు వేసే సాధకుడు ఆ సాధకుడికి ఒక చిన్న కోరిక ఉంది అది తప్ప కాదని మీరు నన్ను అడుగుతున్నాను నేను ఏమన్నాను చెప్తాను తప్పు కోరిక తప్పు అయిన కోరికలు మంచి కోరిక అయినా తప్పానండి ఇప్పుడు ఇక్కడ ధర్మాధర్మంలో మీమాంస కాదు ధర్మబద్ధం కాదు కోరిక ఉండడం అసలు అది పెద్ద కాదు ధర్మబద్ధం కాదు కోరిక ఉండడం అది మహాదోషం మహాపాపం అని అతను ధర్మశాస్త్రాల్లోనే చెప్పేసి అక్కడే దాన్ని పోషించేస్తారు ఆ స్టేజ్ దాటి ఇప్పుడు ఆత్మజ్ఞానం స్టేజ్కి వచ్చినప్పుడు ఆఖరికి ఎలా చెప్తారో చెప్తుంటారా నాకు మోక్షము నుండి ఇచ్చగలదు అని మీరు అనుకున్నంతసేపు మోక్షం దొరకదు ఎందుకంటే రహస్యం ఏంటంటే కోరిక అనేది దేని మీద ఉంటుంది ఉన్నదాని మీద ఉంటుందా లేని దాని మీద ఉంటుందా లేని దాని మీద ఉంటుంది right number one number two లేని దాని మీద ఉండే కోరిక మిమ్మల్ని భవిష్యత్తులోకి తీసి ఇట్లా చేస్తుందా లేక వర్తమానంలో నిలిచి ఉండి ఇట్లా చేస్తుందా భవిష్యత్తులో తీసి ఇట్లా చేస్తుంది అంటారు దట్ రీజన్ కోరిక మిమ్మల్ని ఇప్పుడు మీ పూర్ణ స్థితి మీ పూర్ణత్వము అది వర్తమానంలో ఉందా భవిష్యత్తులో వస్తుందా వర్తమానంలో సరిపడింది కదా మరి నేను వర్తమానంలో ఉండే పూర్ణత్వాన్ని తెలుసుకోవడం మోక్షం భవిష్యత్తులో రాబోయే మోక్షం గురించి ఎదురు చూడటం అజ్ఞానం అంతేకానే కాలాన్ని వర్తమానము భవిష్యత్తు కింద విడదీసి వర్తమానంలో నేను బుద్ధుడను భవిష్యత్తులో ముక్తుడనవుతాను అని వీడు అనుకుంటూ ఉన్నంత సేపు సిచ్యువేషన్ ప్రారంభిస్తాను సాధక జీవితాన్ని అలా మొదలు పెడతాను ఆ స్పిరిట్ ఉంటే కానీ మొదలు పెట్టలేదు కానీ సాధనా మార్గంలో ముందుకు వెళ్తుండగా వారికి తెలుస్తుంది తెలుస్తుంది తెలుస్తుందంటే మనము అపేక్షించేటువంటి మోక్షము మనకంటే భిన్నంగా లేదు కాబట్టి భవిష్యత్తులో మనకు లభించేది కాదది మన గురించి బయటకు వచ్చి కాదు అది మన స్వరూపమే ఉన్నది కాబట్టి దాని గురించి కోరికలు కోరితే ఏమీ దాన్ని దాన్ని చేయవలసింది కోరడం కాదు మరి ఏమిటి చేయవలసింది దాన్ని తెలుసుకోవడం చేయవలసింది డోంట్ డిజైర్ మోక్ష దీని మోక్ష మోక్ష స్వరూపులమై ఉన్నావు నువ్వు కాబట్టి మోక్ష స్వరూపుడుగా నిలిచి ఉంది know that you are ever liberated అది అది మోక్షం అవుతుంది కానీ డిజైరింగ్ ఫర్ మోక్ష అన్నది ఇట్ బికమ్స్ అన్ అబ్స్ట్రక్షన్ ఈ నో దట్ ఆర్ మోక్షాన్ని కొనడం అబ్స్ట్రక్షన్ అవుతుంది అబ్స్ట్రక్షన్ అవుతుంది అంతకన్నా ఛానల్ తరంగా అనుసరించి కంఠంలో ఉండే నెక్లెస్ నా కంఠంలో ఉంది అని తెలుసుకోవడానికి నెక్లెస్ బాహ్యంలో ఉందని వెతకడం అతంకా అవుతుందా కదా అంటే ఇదంతా ఏం చెప్పారంటే ఆఖరికి మోక్ష శాస్త్రాధ్యయనం చేయడానికి ఏ కోరికతో వీళ్ళు ప్రారంభించారో ఆ కోరికను కూడా విడిచిపెట్టే వరకు వీళ్ళు మోక్షం ఇచ్చా మాత్రాన్ని త్యాగం చేయాలి త్యాగం చేయడంలో రెండు రకాలు ఒకటి దాని మీద దాని మీద అటాచ్మెంట్ ఉండి మీరు త్యాగం చేస్తుంది అది కాదు ఆ కంట్రోల్ గురించి మనం మాట్లాడుతున్నాం దాని మీద వీరికి అటాచ్మెంట్ ఉంటుంది త్యాగం చేస్తుంది ఇది ఎలాగంటే సత్యనారాయణ చేసుకున్న రోజుని వ్రతం అయ్యే వరకు కాఫీ తాగదు కదా కాఫీ మీద ప్రీతి పోయి మానేయలేదు కాఫీ మీద ప్రీతి ఉంటుంది అయినా ఆ పూట ఒక ఒక వ్రత నిష్ఠతోటి ఒక తలతో దాన్ని దూరంగా పెట్టాడు ప్రధాన ఆయన వెంటనే ఏం చేస్తాడు ఒక చెప్పుడు కాఫీ కాదు అది కాదు నేనంటాను అసలు దాని మీద ఏ రకమైన అటాచ్మెంట్ లేకుండా పక్కన ఉన్నా దాని మీద దాని మీద ఆకర్షణ ఉండదు ఆ స్థితి అన్ని డిజైన్డ్ ఆబ్జెక్ట్ విషయంలో అటువంటి స్థితి ఆ పూర్ణత్వం మీరు ఎప్పుడైతే పొందుతాడో అప్పుడే మోక్షాన్ని పొందుతాడు కాబట్టి చిన్న డిజైర్ నుంచి పెద్ద డిజైర్ వస్తుంది అన్ని డిజైర్స్ ధర్మబద్ధములైన డిజైర్స్ నుంచే మాట్లాడుతున్నాం అటువంటి డిజైర్ రూపంగా మన శత్రువు మన హృదయంలో ప్రవేశించినాడు అని మనం తెలుసుకోవాలి శత్రువు అది ఇలా ఒక స్త్రీ విక్రేషన్ తీసుకుని నేను ఎందుకు దాన్ని వర్ణించానంటే ఈ సామాన్యములైన అసందర్భం ఇచ్చలు ఏవైతే ఉంటాయో అది సుతరాము పరిచేతించదగినవి అని చెప్పడం కోసం అలాగా ఆఖరికి మోక్షేక్షను కూడా త్యాగం చేయాలి అని చెప్తున్నాము అంటే ఇంకా ఈ బాధ్యమైన పదార్థములలో ఉండేటువంటి ఈ పెట్టిన బిజినెస్ నుంచి వచ్చే కోరుకునే వృత్తి పట్టాలి అని వేరే చెప్పాలా నిజానికి నార్మల్ లైఫ్ అంటే అని ఆలోచించినట్లయితే మనము అనేక కామనలతోటి భయములతోటి అక్సెస్ అయిపోయింది కామనలు మన హృదయంలో దృఢంగా రాజ్యాలు వెళ్తూ ఉంటాయి మనం భయాల దుస్థితిలో బతుకుతూ ఉంటాం ఇది నార్మల్ లైఫ్ అనిపించుకోవాలి అది చాలా అబ్నార్మల్ గా ఏది అబ్నార్మల్ లైఫ్ అది మనకి నార్మల్ గా తయారైపోయింది వేరే అన్ఫార్చునేట్ అది నార్మల్ లైఫ్ కాదు నార్మల్ లైఫ్ ఏమిటంటే totally free from desire so అది నాకు సో ఆ వస్తువులు వస్తూ ఉంటాయి అవి అనుభవించబడతాయి రిలేషన్షిప్స్ గరిష్ట ఉంటాయి ఏ రకమైన అటాచ్మెంట్స్ లేకుండా ప్యూర్ లవ్ అనేదానికి అప్పుడు మనకు అనుభవం వస్తుంది జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది అటాచ్మెంట్ లేదన్నది కదా అని రిలేషన్షిప్ అని అనుకోవట్లేదు అలా ఇట్ నాట్ రిలేషన్షిప్ చెడిపోయేది అటాచ్మెంట్ అన్నారు మీరు అటాచ్మెంట్ లేకుండా రిలేషన్షిప్ మీరు పంపి చేసుకున్నారు అంటే ఏంటి అటాచ్మెంట్ లేకుండా అంటే ఏంటి ఆ రిలే అటాచ్మెంట్ అంటే అర్థమైతే తెలుస్తుందండి ఆ రిలేషన్షిప్ నుంచి మీరు అడ్వాంటేజ్ ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అదే అటాచ్మెంట్ అంటే మీకు ఏదో కొంత సైకలాజికల్ గా ఒక లాభాన్ని తీసుకుంటారు తర్వాత ఆ రిలేషన్షిప్ మీద పరాధీనతను కలిగి ఉంటారు డిపెండెంట్ ఎంత సైకలాజికల్ డిపెండెంట్ ఆవిడ ఆ రిలేషన్షిప్ ని తన తన యొక్క ప్రయోజనాల కోసం వర్తించారు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా చెప్పడం తప్పదు ఐ లవ్ మై సన్ ఈ డజన్ లవ్ ఇస్తాను ఈ యథార్థ ఎందుకంటే కొడుకు ద్వారా తన మానసికమైన పరాధీనతను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉంటుంది ఇప్పుడు ఐ లవ్ మై సన్ అంటే అర్థం వాడు నచ్చిన దారిలో వారు వెతికినప్పుడు నేను చాలా కంఫర్టబుల్ గా ఉండగలుగుతాను అది నా డిస్టర్బ్ వారు వాడు నచ్చిన దారిలో వారు వెళ్ళినప్పుడు నేను డిస్టర్బ్ అవుతాను వాడి నుంచి నేను ఏమీ అపేక్షించాను నా తరఫు నుంచి నేను చేయాల్సిన సేవంతా చేస్తాను అది లవ్వం అలా లవ్ చేయగలిగితే that is what is design అది అటాచ్మెంట్ కాదు ఆ లవ్లో ఒక ఆనందం ఎదురువాడు కూడా ఆ లవ్లో వారు కూడా పార్టీ అయిపోతారు వారికి కూడా ఒక అద్భుతమైన ఆనందం లభిస్తుంది అటువంటి ప్రేమ కాబట్టి I'm not saying anything in pure love ఈ ఎంటైర్ డిస్కషన్ ఏదో అటాచ్మెంట్ అటాచ్మెంట్ అని ఖండించడమే సో ఇచ్చైవ రూపమస్తి ఇచ్చయే రూపమస్తి శత్రువు యొక్క రూపం అంటే దాని అభిప్రాయం శత్రువు ఇచ్చే శత్రువు ఎలా అయిందనడంలో అభిప్రాయం ఏంటంటే మనిషికి అద్భుతమైన మెంటల్ ఎనర్జీ ఉంది ఎంత మెంటల్ ఎనర్జీ అంటే వాళ్ళ దాన్ని సరైన దారిలో నడిపించి దాన్ని చెదరుగా పాటు చేసుకోకుండా రక్షి కన్సర్వ్ చేసుకోగలిగితే దట్ మెంటల్ ఎనర్జీ ఇది ఎనఫ్ టు గెయిన్ మోక్షాన్ని పొందటము అంటే ఒక అద్భుతమైన సత్యాన్ని తెలుసుకోవడమే మోక్షాన్ని పొందటము తాను పూర్ణము అనే ఒక అద్భుతమైన సత్యాన్ని తెలుసుకోవడమే మోక్షాన్ని పొందడం ఇప్పుడు మూడు లెవెల్స్ ఉంటాయి మనిషి జీవితంలో దేహము మనస్సు ఆత్మ అనే మూడు లెవెల్స్ దేహము అన్న దాంట్లో వీఆర్ డిఫరెంట్ ఐఎమ్ డిఫరెంట్ మనస్సు అనే దాంట్లో ఐఎమ్ డిఫరెంట్ వీఆర్ డిఫరెంట్ కానీ ఆత్మ అనే స్థితిలో యూ ఉండాలి నాకు మనం ఒకటే వేరే ఆయన ఆత్మ వేరే అంతేకానే మీకు డివిజన్ అనుభవానికి వస్తుంది అంటే మీరు దేహంతో కానీ మనస్సుతో కానీ మమేకమై ఉన్నాను డివిజన్ అనుభవానికి వస్తుంది మీకు అభేదం అనుభవానికి వచ్చినప్పుడు అది యథార్థమైన ప్రేమ లక్షణం అది మీరు మనకు అనుభవాలు వస్తూ ఉంటుంది మనకి తెలియని అనుభవం ఏంటా అయితే ఒక ఒక మనిషిని చూడగానే జన్యుమైన ప్రేమ కలిగినప్పుడు మీకు అభేదం అనుభవానికి వస్తుంది ప్రతి వారికి వస్తుంది అనుభవం భర్తని భార్య విషయంలో భార్యని భర్త విషయంలో వస్తుంది పుత్రుడికి తండ్రికి ఉంటుంది అలా ఫ్రెండ్స్ మధ్య ఉంటుంది కానీ మొమెంటరీగా ఉంటుంది స్థాయిగా ఉంటుంది అది వచ్చి మళ్ళీ వెంటనే ఈ కామరూపంలో ఉన్న కామరూప శత్రువు దాంతో ప్రవేశించి దాన్ని అటాచ్మెంట్ కింద మార్చేసింది వెంటనే ఐ లవ్ మై సన్ అని అంటారు ప్యూర్ లవ్ ప్రత్యేక మనస్సులో కలుగుతుంది మరుక్షణంలో వీడు వీడు మంచి కష్టం తీసుకొస్తే బాగున్నాను లేకపోతే పెద్ద ఉద్యోగం చేస్తే బాగున్నాను ఏదో విధంగా డిమాండ్ వచ్చింది మరి మంచి ఉద్యోగం చేస్తే బాగున్నాను ఏదో విధంగా వచ్చింది వాడు ధారధారకరంగా వాడు జీవిస్తే కుటుంబం వంటలు ఇచ్చేట్లాగా వస్తారు ఏదో డిమాండ్ మీకు ఎప్పుడైతే డిమాండ్ ఆ రకంగా వచ్చేసిందో మనసులో అయిపోయింది అభ్యూలో అయిపోయింది డివిజన్ అభేదం పోయి స్థానంలో భేదం కాబట్టి ప్యూర్ లవ్ ఇన్వుట్ దేర్ ఇస్ డివిజన్ అది మనకు అనుభవంలో ఉంది మనకు లేదు అనుభవం అంటారు ఆ అనుభవాన్ని మనం విశ్లేషణ చేస్తే దాంట్లో ఉండే సత్యాన్ని చెప్తాం ఆ ప్యూర్ లవ్ స్టేజ్ లో మీరు you are not one with body you not one with mind you are one with atma and therefore there is no division and therefore there is pure love and therefore there is bliss ఆ స్థితి మీరు మనస్సుతో ఐడెంటిఫై అవగానే మనస్సు ఏమంటుందంటే వాడు మీ కొడుకు కదా కాబట్టి ఇలా ఉండాలి అంటుంది దేహంతో మీరు ఎప్పుడైతే ఐడెంటిఫై అవుతారో కొడుకు విషయం పక్కన పెట్టండి ఆబ్జెక్ట్స్ మీద ప్రయాణం కోరికలైంది ఈ ఆబ్జెక్ట్ నాకు కావాలి దేహాన్ని బట్టి ఇంకా ఆబ్జెక్టే కదా కాబట్టి మనస్సు లెవెల్లో కామరూపుడైన శత్రువు ఉంటాడు దేహము లెవెల్లో కామరూపుడైన శత్రువు ఉంటాడు అది చెప్పబోతున్నారు కదా ఆత్మస్థాయిలో ఈ కామరూపుడైన శత్రువు ఉండదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేహాభిమానం నుంచి మనస్సు యొక్క అభిమానం నుంచి పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలి దేహాభిమానం నుంచి మా మనస్సు యొక్క అభిమానం నుంచి అంటే మనస్సే నేను I am my thought I am my mind I am my emotion అనే ఐడెంటిఫికేషన్ నుంచి వీడు కలిసి ఎదగాలి అంటే వీరు ఎదగకుండగా వెనకకు లాభిపట్టేటువంటిది కామనం దేహాభిమానాన్ని పురస్కరించుకుని వచ్చేది మనస్సుతో తాదాత్మ్యాన్ని పురస్కరించుకుని వచ్చేది కామనలు లెక్కకు మించినవి మన జీవితంలో ఉంటాయి ఆ కాలంలో అలాగే మనం వెళ్ళాలని నొప్పికి పెద్దలంత కాలము మనం దేహ ప్రజల్లోనూ మనుషుల లెవెల్లోనూ శిక్ష ఒకడు నాకు తల సెంటులో సెంటులోనంతా ఉంటారు కదండి సంతకమేమో ఉంటారు సెంటులో లేదు విశ్వంత సిద్ధాంతం ఉందన్నాడు అనుకోండి అంటే ఇప్పుడు వాడు దేహాభిమానం స్థాయిలో శిక్ష అయితే లేదు వాడు దేహాతీతమైన ఆత్మస్వరూపాన్ని వాడు ఎందుకు తెలుసుకుంటాడు తెలుసుకోండి ఎలా దాన్ని ఒక హైజీన్ ఉండాలి డిజైన్స్ గురించి మాట్లాడాలి నేను వేదాంతం అంతా చదివానండి నాకనే సమస్య కాదండి అదంతా నాకు తెలుసు ఎస్ఎస్సి మధ్య ఇంట్లో తెలుగు తెలుగు మాట వెళ్ళడం లేదు భారతీయ లేదు అంటే మనస్సుతో తాతాత్మ్యాన్ని తెలివి ఉన్నాడని మీకు ఒక స్టేటస్ ఉంటుంది I'm father I'm husband I'm this I'm దగ్గర స్టేటస్ లో ఖచ్చితమైన స్టేటస్ ఉంటాయి ఆ స్టేటస్ లో ఇది అతుక్కుపోయడం మనకు తెలియట్లేదు కాబట్టి కామ కామన అట్ ది లెవెల్ గౌరవ ఐడెంటిఫికేషన్ అట్ ది ఐడెంటిఫికేషన్ ఇది మైండ్ అక్కడ కామన అనే శత్రువు కూర్చుని ఉన్నాడు అది మనకి శత్రువు ఎందుకైపోయిందంటే దేహము మనస్సు పైన ఉండేటువంటి ఆత్మ వికాసము మనం ఏం చేశామంటే దేహాన్ని వికసింపజేసినాం మనస్సును వికసింపజేసినాం దేహాన్ని చక్కగా ఖరీదైనటువంటి ఆహారాలు తిని పుష్టికరమైన ఆహారాలు తిని దేహాన్ని బాగా మెయింటైన్ చేస్తున్నాం అవసరం అనేది ఎక్కువ వెళ్తూ చేస్తున్నాం రకంగా దానివల్ల మనం దేహా దానివల్ల ఉపకారం అయింది అది అవతారం అవుతుంది దేహాన్ని అవసరమైన దానికంటే ఎక్కువ రెట్టికెట్టించుకుంటే అది అవతారం చేస్తుంది మనస్సు కూడా అంటే మనం మనస్సు కేటరింగ్ ది నీట్స్ మైండ్ లోనే జీవితంగా లభించుతూ ఉంటుంది ఇమోషన్స్ ని పరిరక్షించుకుంటే ఇమోషన్స్ ని పోషించుకుంటాం వాటికి తగ్గట్టుగా యాక్ట్ చేస్తూ జరిపిస్తూ ఉంటుంది మనం దేహాన్ని మనస్సు వికాసం చదువు ఆ రకమైన వికాసం కూడా మనం తీసుకొచ్చాం దానికి ఆత్మ వికాసం అనేది జీవితంలో లేకుండా ఎందుకంటే దేహము మనస్సు దాకా ఆత్మస్థాయికి అసలు వెళ్ళనే లేకపోతున్నా అప్పుడప్పుడు స్పాంటేనియస్ గా మీరు ఆత్మతో ప్రయత్నించబడి ఆత్మలో వినియోగం అయితే ఆత్మానందాన్ని అనుభవిస్తుంది అది ఎప్పుడు ఉంటుంది జీవితంలో అది లేకపోతే అసలు ఈ ప్రయత్నమే అవుతుంది కానీ అది స్థాయిగా ఉంది స్థాయిగా ఎందుకు లేదంటే దేహము మనస్సు అనే లెవెల్స్ ఇస్తూ మనం అలా ఎప్పుడు చిక్కుపోయామంటే కామరూపుడైన శత్రువు ఆ రెండు లెవెల్స్ మనల్ని అభివృద్ధి చేస్తున్నాడు మనం ప్రోగ్రెస్ చేయలేకపోతున్నాడు ఓకే ఇప్పుడు ఈ వర్క్అవుట్ ప్రొసీజర్ దేహాభిమానానికి సంబంధించిన సాధనలన్నింటినీ త్యాగం చేయండి వైరాగ్యం చేత ఇష్యూతో మనస్సుతో సాధాత్మ్యానికి సంబంధించిన సాధనలన్నింటినీ త్యాగం చేయండి you are one with atma you are one with Brahmam you are liberated then there you are liberated. Desirelessness is liberation. వ్యవహార విలాసానం సర్వాన్ పార్థమనోగత ఆత్మీయ వాసనాతిష్ట స్థిత ప్రజ్ఞత దోషితే ఒక స్థిత ప్రజ్ఞుడైతే వాడు ముక్తుడు జీవన్ముక్తుడు తీరంగా కాబట్టి జీవన్ముక్తుడు కాకుండా మనం తొక్కు పెట్టేసింది కామరూపమైన శత్రువు అది కామరూప అంటే అర్థం కామం కామ శత్రు దీన్ని ఇంకొక ఒపీనియన్ వస్తుంది ఎలాగంటే లోకంలో లౌకికులను ఉంటారు వాళ్ళ తెలివితేటలు లోకానికి సంబంధించిన లోకానుభవానికి సంబంధించిన తెలివితేటలు బాగా గట్టిగా ఉంటారు వాళ్ళు ఏమంటారంటే ఏమే ఆ కామను తీర్చి చేసుకుంటే పోతుంది కదా అలాంటి అనుభవం కూడా మనకు వస్తుంది చాక్లెట్ తినాలనిపించి తినే ఇస్తే ఏమవుతుంది ఇది తినాలని అనిపించదు కదా కాబట్టి ఆ విధంగా కామనని నోటికి ఉపాయం ఉంది నీ వైరాగ్యాలు మళ్ళీ ఈ గౌరవం ఆ కామన్ ఏదో తీసుకెట్టుకుంటే పోతుంది కదా అలా ఎవరో చదువుకోవద్దు కామన్ తీసుకెట్టుకోవాలి మనసు విషయాన్ని ఎవరో చదువు పెట్టినట్టు మనం కూడా మన జీవితంలో కూడా చిన్న చిన్న మనం చిన్నప్పుడు క్యాబినెట్లనే కోరుకుండేగా తీసుకెస్తున్నాం కాబట్టి పోయింది ఇప్పుడు క్యాబినెట్ కావాలని నేను అంటాను తీసుకెళ్తుంది బ్లాక్ అండ్ వైట్ టీవీ కావాలని కోరుకుంది ఇప్పుడు లేదా కోరిక పోదు ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ టీవీ కావాలని కోరిక లేదు ఆ కోరిక లేదు నేను పూర్వపక్షం చెప్తున్నా సిద్ధాంతం దగ్గర పోతాం బ్లాక్ అండ్ వైట్ టీవీ కావాలని కోరుకోలేదు తీసుకోండి అలాగే ఇంకా ఏదో కోరుకుని తీరిపోయాడు ఇప్పుడు కోరుకోలేదు కాబట్టి కోరుకుని శత్రువుగా ట్రీట్ చేయడం ఎందుకు వాటిని ట్రీట్ ఎవరు పారేస్తే అవే పోతాయి అలాగా వాళ్ళు అలా అయితే మంచిదే గాడ్ బ్లెస్ వండర్ఫుల్ గా but it won't happen like మరి ఏమవుతుంది దుష్పూరేణ కోరికలని తీర్చటము సంభవం కాదు వాటిని ఫుల్ పూరించటం అంటే ఫుల్ అంటే తీర్చుకోవడం అది సంభవం కాదు బ్యాక్టీరియా ఒక బ్యాక్టీరియా ఉన్నటువంటి ఇప్పుడు రేపు పొద్దున్న అది వంద బ్యాక్టీరియా ఉంది చాలా గ్రో అవుతుంది ఇన్ఫెక్షన్ అంటే ఎందుకంటే కోట్లాది బ్యాక్టీరియా వచ్చే ఏమైనా ఏదో కొద్దిగా చిన్న బ్యాక్టీరియా అటెంప్ లోపల ప్రవేశిస్తారు వల్ల పెరిగిపోతాయి అలాగే మనస్సులో కామము అనే ఇన్ఫెక్షన్ ప్రవేశిస్తుంది ప్రవేశించి అలవలలా గ్రో అవుతుంది అయితే జ్వరం జ్వరం వచ్చినట్టు మానసిక జ్వరం అంటే ఆందోళన అలాంటిగా పెరుగుతారు ఆ టెంపరేచర్ పెరిగిపోతుంది మెంటల్ టెంపరేచర్ పెరిగిపోతుంది బాడీ టెంపరేచర్ పెరిగిపోయినట్టుగానే మెంటల్ టెంపరేచర్ పెరిగిపోతుంది ఎక్సైట్ అయిపోతూ ఉంటారు ముఖం ఎర్రగా అయిపోతుంది కోపం కోసం కోపంతో కోసం చాలా హార్ట్ గా అయిపోతుంది మనసు మన మానసికంగా ఇన్ఫెక్షన్ కామన్ కాబట్టి కామనని తర్వాత మీకు ఒకటి ఏంటంటే ఇది తప్పకుండా గ్రహించాల్సింది కామన డిజైర్ మీరు చూసి చేస్తే ఆ అవుట్ ఆఫ్ ద థింకింగ్ అంటే కొత్తగా మీకు అరవై డిజైన్ అది చాలా కామన్ మన జీవితంలో మనం చూస్తున్నాం ఉదాహరణకి బ్రహ్మచారం నాకు పెళ్లి కావాలని కోరుకోలేదు అన్ని లేడీతో వివాహం నచ్చిన అమ్మాయికే మనం ఇంకా రేటు కదా అలాగే మనం వింటారు కదా డిజైన్ కదా నచ్చిన అమ్మాయికి అయితే ఫోన్ చేశారు ఆయన గుర్తు చేస్తారా ఎందుకురా నేను నచ్చిన అమ్మాయి నేను కోరుకున్న అమ్మాయి నేను చెప్పబట్టిన ఇంకా హనుమూలు ఎందుకు నీకు అనవసరం కదా అరే కోరిన కోరిక బ్రహ్మాండ పెద్ద కోరిక తీరిపోయింది ఇంకా హనుమూలు ఎందుకు ఈ కోరిక నుంచి ఆ కోరిక హనీమూలు హనీమూలు చిత్రాలు ఇంకా ఏవో కోరుకుంటాయి చాలా కోరుకుంటాయి ఆ అమ్మాయి చేయాల్సిన ఫుల్ఫిల్ చేయాల్సిన కోరికలు ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ ఒక ఈ అమ్మాయి అసమానులు తీర్చాల్సిన కోరికలు ఉంటాయి భావపడుకులు తీర్చాల్సిన కోరికలు ఉంటాయి ఏదో ఉంటాయి రకాలు ఉంటాయి తర్వాత సంతానం కావాలనే కోరిక ఉండదు ఎందుకంటే సంతానం బంగారు పూలవసం లాంటి భార్య కావాలని కోరుతున్నా వచ్చేసింది ఎంజాయ్ నీకు సంతానం ఉంటే సంతానం వచ్చిందో మనం నిజంగా కూడా why can't be happy no ఎవరెవరో సంతానం కాకపోతే ఈ సంతానం కావాలని కోరుకుంటారు ఓకే అది మహాభాగ్యం సంతానం కలిగింది కలిగిన సంతానం అదేమో ఫెయిల్ డాన్స్ లో సీట్ కావాలని కోరుకుంటారు ఫెయిల్ డాన్స్ లో సీట్ ఫెయిల్ డాన్స్ వీళ్ళందరూ బుద్ధిమంతులు అందరూ వీళ్ళందరూ ఫెయిల్ డాన్స్ నెహ్రూ గారు పొరగెట్టు రాధాకృష్ణ వీళ్ళందరూ ఫెయిల్ డాన్స్ లోనే జరిగారా ఎందుకు ఏం దాంట్లో ఎక్కిపోయింది ఎక్కడో చదువుకుంటాను ఎక్కడ చదువుకుంటే చదువుకుంటాను ఆ సందర్భాన్ని బట్టి ఏదో స్కూల్లో చదువుకుంటాం మళ్ళీ మానేయలేదు ఏదో స్కూల్లో చదువుకుంటాం కాబట్టి కోరికలు ఇవన్నీ కూడా నార్మల్ అనిపిస్తాయి దీని నటి నార్మల్ అయితే ఇది వాళ్ళ నార్మల్ ఇది గ్రిప్ ఫాల్ సైన్స్ అని కాబట్టి పాయింట్ చేశాను అదేమంటే దుష్పూరేణ అది పూరించడం సాధ్యం కాదు కింది కుప్పలో నీళ్లు తోడు పోస్తున్నట్టే మీరు ఎన్ని పోసినా అది కాకపోతే వాళ్ళు పోస్తారు సో దీనికే వేయాలి కథ చెప్తూ ఉంటాను నేను చెప్పాను ఆయన అంటారు దుఃఖేన పూరణమస్యేది దుష్పూరేనా చాలా దుఃఖం ఉన్నది అది ఎప్పటికీ అది నిండవదు అంతో నాస్తి పిపాసాయ పిపాస అంటే కోరికలను తీసుకోవాలనే దాహం కోరికల దాహం అది తేవాలి ఎండలో తిరిగి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తే తల్లిదండ్రులు చేత మంచిది ఇస్తే ఒక గ్లాస్ తాగి ఇంకో గ్లాస్ ఉంటాడు అది తాగి ఇంకో గ్లాస్ కూడా ఉంటాడు ఇంకా తర్వాత ఇంకా తాగలేదండి కొత్త ఇంటికోసం ఇంకా తాగలేదని ఆకర్షణ వారి కోరికల దాహము అది ఎనర్జీ అంతో నాస్తి పిపాస దృష్టి దాన్ని పూర్వికటం అనేది కూడా ఎలా అయిపోతుందంటే డెత్ బెడ్ మీద వాళ్ళకి ఇంకో హాసడని కోరికలు మిగిలి మీరు ఆ హాసడల్ వాళ్ళ లైఫ్ ఇంకొక వారం రోజులు ప్రొలాంగ్ చేసిన మందుల మీద ఆ హాసడని కోరికలు తీసుకొస్తే వీరు వారం రోజుల్లోనే ఎందుకు మొన్న ఇంకో హాసడని కోరుకుంటారు అంటే మళ్ళీ వచ్చి వారం రోజులు వేస్తాం మళ్ళీ డెత్ బెడ్ మీదకి వచ్చినట్టు లెక్క కదా మళ్ళీ అక్కడికి వచ్చే ఇంకో హాఫ్ అవర్ ఉంటాయి మీరు క్లిక్ చేస్తే హాఫ్ అవర్ చెప్పేస్తే ఇంకో హాఫ్ అవర్ హాఫ్ అవర్ ఆ కామన అన్నది expectation attachment to the object of the world train to psychological advantage relationship ఇవన్నీ కామన్ కామన్ యొక్క రూపం ఈ రకంగా ఉంటుంది అవి మనకు శక్తులు అని ఆ ప్రేతంలో వస్తువులు వాళ్ళు తప్పని వస్తువులు కామన కదా అని దీని రెండు మనస్సాం తీసుకుని ఇతర దక్షిణంలో మనస్సాం అండి ఇతర రామణ లేదు కదా అని అవతల వాడేస్తాం కామన లేదు కదా అని రిలేషన్షిప్ ని చెడగొట్టుకుంటాం చెడగొట్టుకునే ప్రసక్తి లేదు రిలేషన్షిప్ దోషం ఇస్తాం కష్టం ఉంటుంది మీకు ఎందుకంటే లోకంలో వీళ్ళకి ఇంత అద్భుతంగా అయిపోయే ద్వారా వాళ్ళకి దగ్గర ఈ స్నానం వాళ్ళ ఆనందం వీధిలో ఎంత మార్పు వచ్చింది అందరినీ నష్టమానం తెచ్చుకోవడం లేదు లేదు పిల్ల తయారైపోయింది మహానం వివేకిస్తూ అలాగే అద్భుతంగా భోజనం అయిపోతుంది కాబట్టి అటాచ్మెంట్కి లవ్కి చాలా తేడా కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి కనుక దుష్టి లేదు పూరించడం అనేది సంభవం కాదు రిలేషన్షిప్ లో కూడా ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నాకు ఈ సర్వీస్ చేయాలి అని ఎక్స్పెక్ట్ ఆ సర్వీస్ అది చేస్తాను చేసేస్తే వీడు సంతోషం కదా hmm. ఇంకోటి ఏదో వస్తుంది అన్నమాట ఎక్స్పెక్ట్ చేస్తాను అది వచ్చేస్తుంది ఆ తర్వాత ఇంకో ఎక్స్పెక్టేషన్ అది వచ్చేస్తుంది తర్వాత ఇంకో ఎక్స్పెక్ట్ చేస్తాను ఉంటాయి రిలేషన్షిప్ గవర్నర్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ లేని రిలేషన్షిప్ లో పూర్ణమైన ప్రేమ బయట మంచిది దుష్పూరేణ ఈ కామరూప శత్రువుకే ఇంకొక పేరు దుష్పూరేణ అనలేన అది నిప్పది తగలబెట్టేస్తుంది టేక్ అనలేనక హృదయంలో నిప్పు పెట్టుకున్నట్టే కామలు పెట్టుకోవడం అంటే హృదయంలో నిప్పు పెట్టుకున్నట్టే దిక్కులేన అనలేదు సో ఏం చెప్తున్నాను అనలేనా నాస్య అలం పర్యాప్తి విద్యతే విజ్ఞాన కాబట్టి ఈ కోరికలు ఎలా ఉంటాయంటే అలం పర్యాప్తి అలం అంటే కాదు పర్యాప్తి అంటే కాదు నేను ఫుల్ఫిల్ అయిపోయాను నా కోరికలు కాదు ఈ రిలేషన్షిప్ లో ఇంకా నేను సరదాగా సర్వీస్ కానీ అడ్వాంటేజ్ కానీ నేను కోరుకోలేదు నాకు రిలేషన్షిప్ లో నాకు సంతృప్తి కలిగిపోయింది అనేది ఏమైనా ఉంటుందా ఉండదు ఈ ఆబ్జెక్ట్ ఈ వచ్చేట్లో చేసిన ఆబ్జెక్ట్ జన పదార్థములు నాకు అవసరమైన వచ్చేసేది నేను ఇంత కోరదగ్గర ఏది లేదో అది సాటిస్ఫైడ్ అనేది ఏమైనా ఉంటుందా వివేకం చేత మీరు కామన్ త్యాగం చేసినప్పుడు ఆ స్థితి నిర్మాణం అవుతుంది కానీ ఆ లోపల ఫిల్నెస్ అని డిస్కవర్ చేస్తుంది అప్పుడు ఆ స్థితి నిర్మాణం అవుతుంది కానీ బయట నుంచి ఫుల్నెస్ లోపలికి రావాలి ఇంకా కొన్ని ఆబ్జెక్ట్స్ నేను ఫుల్ అవుతాను ఇంకా నా వాళ్ళందరూ నాకు సేవ చేసి నన్ను సంతోషపెట్టుంటే నేను ఫుల్ అవుతాను అనేది అసంభవం విల్ నెవర్ హ్యాపీ నిక్కల్ గారికి ఎన్ని స్టీల్ ప్లాంట్లు కొంటే ఆయన సంతోషం ఇంకే మీ పేపర్లో ఏం చేస్తాను ఎన్ని వేల కోట్ల రూపాయల స్టీల్ ఇండస్ట్రీ ఉంటే ఆయన నాకు చాలా నొస్తుంటారు చెప్పండి తొమ్మిదిలో ఫెడర్ చెప్పండి ఎన్ని సంతోషిస్తాను ఎందుకంటే ఆయన ఓన్ కంపెనీ లక్ష కోట్ల రూపాయలు ఆశలాలు ఇంకొక లక్ష కోట్లు ఉంటాయి ఇంకా రెండు వందల కోట్లు లక్షల కోట్లు ఆయన స్వంతం ఇప్పుడు ఇంకో నలభై వేల కోట్ల రూపాయల ప్లాన్ కట్టబోతున్నారు రెండు లక్షల నలభై వేలు టాటా ఎనభై వేల కోట్ల రూపాయల ఫ్యాక్టరీ అది కొంటే మూడు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల స్టీల్ ప్లాంట్ ఉన్నట్టు అప్పుడు సంతోషం కలుగుతున్నారు అది అలాగే ఉండదు అలంపర్యాప్తి ఉన్నది వాల్కల్ అని వాల్మార్ట్ సంస్థాపకం వాల్కల్ ఒకల్ స్టేట్ లో విలేజ్లో ఉంది ఓ షాప్ పెట్టారు పచారీ షాప్ పెట్టారు మన వాళ్ళు చాలా మంది చెప్తారు కొన్ని వేల మంది చెప్తుంటారు చిన్న మడిగా వస్తుంది షాప్ పెట్టారు దాంట్లో సోమనాల మీద వెళ్ళాలని చెప్తారు సుతాలు ప్యాకెట్లు టీ పౌడర్ ప్యాకెట్లు అవి అన్ని వెళ్తా ఉంటారు మనం మనసుకు వదలమని గానాలే అలాగ ఒకటి రూపాయలకు ఒకటి ఇలా ఉంటూ అలా పెట్టారు పెట్టి లాభం వచ్చింది లాభం వస్తే ఆవుల్లోనే రెండు పెట్టాడు మధ్యలో పెట్టాడు ముందు ఇంకో రెండు పెట్టాడు లాభం మూడు పెట్టాడు ఆవుల్లో సంవత్సరాలుగా మూడు లాభం ఆ లాభంతో ఆ స్టేట్ లో ముప్పై లాభం పెట్టాడు లాభాలు ఇదెందుకు అమెరికాలో పదిహేను వేల షాపులు నడుస్తున్నాయి America biggest retailer billions of dollars six point seven billion dollars అమ్మకాలు ఉంటారు ఇది పీపుల్ కాఫీ పౌడర్ మొత్తం సమూహం లేదు మనం నిత్యావసరం వస్తుంది ఇప్పుడు బ్రెజిల్లో ప్రవేశించారు అర్జెంటీనాలో ప్రవేశించారు ఇండియాలో వస్తారనుకున్నాడు యూరోప్ లో ప్రవేశించారు కెనడాలో ప్రవేశించారు ఇంకా వాళ్ళని తెలుస్తూనే ఉన్నారు అది ఎప్పటికీ ఎండైంది అని ప్రకృతి ఎన్విరాన్మెంట్ నాశనం అయిపోయినా పర్వాలేదు అనేక హ్యూమన్ రిలేషన్స్ లో దేశాలు వస్తాయి ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది పోషణ చేయాలి లేబర్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి లేబర్ని మనం స్వాస్థానికి నియోగించుకోవాలి ఇదే ఎన్నెన్నో లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అన్నీ చేస్తూ ఉంటారు తప్పిస్తే చాలు అనే సంతోషం కాదు ఎకనామిక్ స్టేట్స్ లో కూడా it is application for grow economic model ఇప్పుడు ఉన్న మోడల్ ఏంటంటే you have to grow and grow and grow and grow and grow that is the model ఈ మోడల్ ప్రకృతిని సర్వనాశనం చేసేసి మనం ఏనాడు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని అల్మీనో అని తర్వాత ఎల్మీనో అల్మీనో అని అంటే ఈ వాతావరణ పరిస్థితులు మారిపోయి తర్వాత గ్లోబల్ వార్మింగ్ అని ఈ రకమైన దుస్థితిని మనం సమాజంలో అన్ని రకాల వాళ్ళు సకల ప్రాణులు ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఎకనామిక్ మోడల్ అది ఎప్పటికీ ఎంజెక్ట్ ఎకనామిక్ మోడల్ టెంబర్ షాప్ కూడా ఉన్నాడంటే షాపు పెరగాలి పెరగాలి పెరగాలి పెరుగుతూనే ఉండాలి టెంబర్ షాప్ మరి టెంబర్ షాప్ ఎలా ప్రపంచంలో ఉన్న టెంబర్ షాపులు అన్ని బిజినెస్ అలా పెరుగుతూనే ఉంటే ఏమవుతుంది అడవులన్నీ నాశనం కాగితం షాప్లో కాగితం ఫ్యాక్టరీ ఉంటూనే ఉండాలి ఈ మధ్యలో మన మినిస్టర్ గారిలో కాగితం ఫ్యాక్టరీ ఓపెన్ చేయించారు అక్కడ రాయలసీమలో రాయలసీమలో కాగితం ఫ్యాక్టరీ ఓపెన్ అది ఇప్పటికే అయిపోయింది రాయలసీమ ఇంకా అక్కడ కాగితం ఫ్యాక్టరీ పెడితే ఇంకా అందుపక్కల ఉన్న కొద్దిపాటి అడవులు నడిచేసిన ఫారెస్ట్లో అక్కడ ఎగ్జిలో ఏదో కాగితం ఫ్యాక్టరీ పెట్టింది అది నాశనం రాయలసీమలో కాగితం ఫ్యాక్టరీ పెట్టి ఇంకా అసలు తూర్పు గోదావరి జిల్లాలో ఉండే అడవులు నాశనం చేసేస్తారు చాలా ఏదో కొద్దిగా మిగిలింది ఇంకో కార్యక్రమం అక్కడ మధ్యప్రదేశ్ నేపాల్ సాయంత్రం చాలా ఫేమస్ గా ఉండేది నేపాల్ నేపాల్ పేపర్ మిల్లు ఆ పేపర్ మిల్లు కారణంగా మధ్యప్రదేశ్ ఆ ఏరియాలో ఉండే ఫారెస్ట్ కవర్ అంతా ఒక స్పిరిట్ తీసుకొస్తుంది కాబట్టి ఈ ఎకనామిక్ గ్రోత్ అన్నది అది మానవుల యొక్క మనుగడకే హాని కలిగిస్తుంది కాబట్టి అది ఏదో మంచి అనుకుంటున్నాను సక్సెస్ఫుల్ గ్రోత్ ఇది very bad economic model contentment and happiness ఈ other kind of economic model ఇప్పుడు పైకి వస్తూ ఉంది నేషనల్ ఎకనామిక్ uh, మోడల్స్ అనేది బిఎన్పీ అనేది ఏదో వస్తుంది ఆ ఫిగర్స్ తీసేసి హ్యాపీనెస్ ఇండెక్స్ ఉంటుంది కదా ఈ మధ్యన ఒక రిసెర్చ్ ఎకనామిక్ రిసెర్చ్ ఈ మధ్యన ఈ రిసెర్చ్ సార్ ఇప్పుడు రాబోయే నోటిస్ ఇప్పుడు నేను చెప్పిన మోడల్లో ఉంటాయి ఎకనామిక్ ప్లేటెస్ తీసుకోనండి ఏం చేశారంటే grand happiness product grand luxury luxury so ఆ ఇండెక్స్ అంటే సమాజంలో హ్యాపీనెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి దానికి మళ్ళీ ఒక పారామీటర్స్ ఉంటాయి ముప్పై ఆరు క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ అడుగుతారు దానికి వచ్చే రిప్లేస్మెంట్ హ్యాపీనెస్ ఇండెక్స్ పెడతారు ఏ పారామీటర్స్ ఆ రకంగా కౌంట్ చేస్తారు కౌంట్ చేసిన కొన్ని సంతోషం చూశారు ప్రపంచంలో కల్లా ఎక్కువ హైయెస్ట్ హ్యాపీనెస్ ఇండెక్స్ భూటాన్లో ఉంది భూటాన్ ప్రజలు అందరికంటే ఎక్కువ ఆనందంగా జీవిస్తున్నారు అమెరికా హ్యాపీనెస్ ఇండెక్స్ ఎక్కడ టాప్లో అక్షరా లేదు ఎక్కడ అక్షరం ఉంది అదొక సంతోషం సెకండ్ సంతోషం మూడు మూడు చాలా ఫెంటాస్టిక్ కంక్లూషన్ ఏంటంటే గత వంద సంవత్సరాల్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫిఫ్టీ వర్ధిల్లినటువంటి యూరప్ లో గత వంద సంవత్సరాల్లో హ్యాపీనెస్ ఇండెక్స్ స్టాటిక్ గా జరగలేదు అది వంద సంవత్సరాల క్రితం ఎంత హ్యాపీనెస్ ఉందో ఇప్పుడు కూడా అంతే హ్యాపీనెస్ ఉంది యూరప్ లో అంటే Germany France Italy London America happiness index కంటే భారతదేశం హ్యాపీనెస్ ఇండెక్స్ ఎక్కువ భారతీయులు more happy America as of no that but they still వ్యక్తి అది ఎప్పటికీ అది అలాగే మన కామన మానవుని యొక్క కామన ఎప్పటికీ చాలనండి కామన వల్ల ఎక్స్ప్లాయిటేషన్ వచ్చేస్తుంది ప్రేమ వల్ల ఎక్స్ప్లాయిటేషన్ ఉండదు సర్వీస్ ఉంటుంది ఎవరో సర్వీస్ చేయాలి రిలేషన్షిప్ ఎవరి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు శోషణ చేయకూడదు మనిషి ఎక్స్ప్లాయ్ చేస్తుంది చాలా ఒకటి ఆశ్చర్యం పల్లెటూళ్ళలో చదువు సంఘాలని పేద కుటుంబాల్లో ఉండే ఆడపిల్లలని పదేళ్ల పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని పరిమితం వాడుకుంటూ వాళ్ళని హింసించి వాళ్ళ పేరు ఎక్కువ జరిగి చేసి వాళ్ళకి సరైన తిండి పెట్టకుండా ఇటువంటి వార్తలు మనం వ్యాపారంలో చూస్తున్నాం అలాంటి అలాంటి పోషణ ఎక్స్ప్లాయిటేషన్ చేసి వాళ్ళు ఎవరు అంటే ధనం వాళ్ళ డబ్బులు తన పని తాను చేసుకునే వాళ్ళు ఇలాంటి ఎక్స్ప్లాయిట్ చేసి ధనవంతులు నడుము వంగని వాళ్ళు దీన్ని పిలవాలంటే తాము తెలుసుకోవడానికి పిల్లగా ఆ పిల్లకి ఇచ్చి ఆ పిల్ల కొత్తగా అభివృద్ధిలో రావడానికి చదువుకోవడానికి ఎంత ఆర్థిక సహాయం చేయాలో అంతా చేయాలి ఫీజు వద్దు మనం అది ఫిలాసఫీ ఇప్పుడు నా దగ్గర ఒక సర్వెంట్ ఉంటే ఆ సర్వెంట్కి నేను నా నుంచి ఎంత అపేక్ష చేస్తాడో అంతా వాడికి ఇచ్చేసేయాలి అతను చేయాలి పని మాత్రం నా పని నేనే చేస్తాను అది ఫిలాసఫీ అంతేగాని డబ్బు సేవ్ చేయడం నేను అంటున్నాను డబ్బు ఇచ్చి ఇచ్చేసేయాలి క్యాటరీ మనం క్యాటరీ అనుకోవడం పని గాయత్రి అంటే కిటాస్తో అన్నమాట అది ఇంకొకటి వచ్చింది కాబట్టి పని అంటే మనం చేస్తాం మనం చేస్తాం కాబట్టి పని మనుషులు రాకపోతే వాళ్ళ ఇచ్చే తీయాలు వాళ్ళ ఇచ్చే బట్టలు తర్వాత ధనము వాళ్ళు ఎదురు ఉంటారు అంటే ఇచ్చేస్తూ ఉంటారు పరంతా ఇచ్చేసుకోవాలి ఇంకా వాళ్ళు ఏంటంటే మనం కూడా అలా ఉంటాం అది లవ్ అండి అది రిలేషన్షిప్ దోషంలో ఉంటుంది ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు జీవితంలో ఎదుటి వ్యక్తిని కలవోక ఎక్స్ప్లైట్ చేయాలి ఎదుటి వ్యక్తిని ఎక్స్ప్లైట్ చేయటం అంటే ఆత్మజ్ఞానానికి బుద్ధి కట్టలు వేసేస్తుంది ఆత్మస్థాయిలో మీరు మీరు ఇంకొక వ్యక్తికి భేదం లేదు నన్ను నేను ఎక్స్ప్లైట్ చేసుకుంటాను అంత భావం ఎక్కడైనా ఉంటుందా అలాగే ఆత్మస్థాయిలో భేదం లేదు కాబట్టి మనం ఎన్ని రిలేషన్షిప్ ని పరిపుష్టం చేసేస్తూ ఉన్నాం మన వైపు ఎక్స్పెక్టేషన్ జీరో ఇస్తాం అలాగే జీవిస్తారు మహాత్ములు అంతేగాని ఓకే నా క్యాటరింగ్ ఏమే చేసుకుంటున్నాను మీకు నివేదిక ఇంకో అవుతుంటాను ఆనందంలో వెళ్ళిపోతారు ఎవరి రిలేషన్షిప్ ఈజ్ నేడు కంప్లీట్ నాట్ వెరీ సటిల్ గా ఉంటుంది ఎక్స్ప్లోయిటేషన్ క్లోజ్ రిలేషన్షిప్స్ మధ్యలో స్టడీ ఎక్స్ప్లాయ్ చేస్తుంది అది కూడా ఎవాల్వ్ చేయాలి గుర్తుపట్టే ఎవాల్వ్ చేయాలి బాగా రిలేషన్షిప్స్ బాగా దోషమవుతాయి సో ఇది నేను ఇక్కడ ఉన్న పరిస్థితికి ఆపోజిట్ వర్ణించాను దుష్పూరైన అనలేక అంటే కానీ కామన్తో ఎప్పుడు కూడా ఏ రిలేషన్షిప్ కూడా మనం అప్రోచ్ అవరాలి సో ఇలా ఎవరైతే ఆ మనస్సుని పరిశుద్ధం చేసుకోగలుగుతారో ఏదో ఆత్మస్వరూపాన్ని చేసి కృతార్థులు కావాలంటారు తర్వాత శ్లోకం ఉండాలి ఇది ఇంకా ఆ కామరూపుడైన శత్రువు ఉన్నాం కదా కాముడు అనే శత్రువు ఉన్నాడు మనకు కాముని ఆరాధించకండి రాముని ఆరాధించండి హృదయంలో రాముని మఠాన్ని పెట్టాలి కానీ కాముడి మఠాన్ని పెట్టాలి కాముడు ఉంటే రాముడు అవుతుంది తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తే కాముడు అవుతుంది రామ్ హోనా హే కామ్ నహి నీకే రైలు ఉంది కాబట్టి అలా అంటే దేవుడి పేరులో రాముడు అన్నాను రాముడికి సరిపడ అన్నాను ఇంద్రియాని మనో బుద్ధి విద్యాధిష్టానం సరే క్షత్రియుల యొక్క రూపం ఏమిటో శత్రువు ఎలా ఉంటారో దేవుడికి కష్టం కదండి శత్రువు యొక్క రూపం తెలిసింది ఆకారం తెలిసింది ఎలా ఉంటాడు కామ అనే రూపంలో ఉంటాడు డిజైర్ అనే రూపంలో ఉంటాడు అడ్రస్ తెలిస్తే వారిని అటెండ్ లేదు శత్రువును సుగముర్తించాలంటే ఎలా ఉంటారో తెలియాలి ఎక్కడ ఉంటారో తెలియాలి ఎలా ఉంటారో తెలుసుకున్నాం ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలి ఈ కామరూపులైన శత్రువు ఎక్కడ ఉంటారు మీ లోపల ఉంటారు ఫస్ట్ అధిష్ఠా అధిష్టానం అంటే అడ్రస్ చిరునామా ఉంది చోటు ఎక్కడంటే ఇచ్చేదే ఎక్కడంటే ఇంద్రియాది మనహ బుద్ధి ఇంద్రియ మన శత్రువు ఎక్కడ ఉంటారు కామరూపులైన శత్రువు ఇంద్రియములలో ఉంటాడు కన్నులో ఉంటాడు చెవిలో ఉంటారు ముక్కులో ఉంటారు నాలుగు మీద ఉంటాడు చర్మం మీద ఉంటాడు చర్మం మీద ఎలా ఉంటాడో చెప్పుకుంటారా చర్మానికి సుఖంగా ఉండాలి అంటే సబ్బు నిలువెత్తని సున్నితమైన సబ్బు వాడాలి సవలు నిలువెత్తని సున్నితమైన టవలు వాడాలి కట్టి తవ్వ తర్వాత నడు పడుకునేప్పుడు అలా డెవలప్ మంచి మెత్తటి వాటిని పరుగులు కోరుకోవాలి అది అంటే చర్మము అనే ఇంద్రియంలో తాముడు అనే శత్రువు ప్రవేశించారని శత్రువు ఏం చేస్తాను అపకారం చేస్తాను ఇది దీంతో అపకారం ఏముంది దీంతో అపకారం లేదంటే ఈ మధ్య మన వైద్య శాస్త్రం రిసెర్చ్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే నీయత్తని సబ్బుతో ఒళ్ళు పిలుచుకుంటే ఒళ్ళు తోమకుని నీయత్తని సవంతో ఒళ్ళు పిలుచుకుంటే దేవుడత్తని చక్కటి నీళ్ళతో వేడి నీళ్ళతో స్నానం చేస్తే మీకు శరీరంలో ఏమీ ఉపకారం జరగట్లేదు దానిపైన అపకారమే జరుగుతుంది మన ఉపకారం ఎలా జరగాలని చెప్పండి అంటే సుందిగిల్లి మొదలైనటువంటి దరుకైనటువంటి పదార్థములు దోపుని దరుకైన సుల్వాలతో ఒత్తుకుని కోర్టు ప్లాట్తో ఒత్తుకోవాలి అలా దాన్ని రద్దు చేయాలి కానీ సన్నిధితో మీరు స్నానం చేసినట్లయితే ఈ మూడు పనులు మీరు చేసినట్లయితే మీరు బ్లడ్ కెల్లర్స్ అనే మెడిసిన్ జీవితంలో ఎప్పుడూ వేసుకోనక్కర్లేదు రక్త ప్రవాహము అలా కిలాచిగా సాగుతుంది సమీకృష్ణ జరుగుతున్నటువంటి సాధన ఉంటుంది ఈ మధ్యన ఏం చేస్తారో ప్రశ్న నేను వాల్మార్ట్ షాప్స్ లో అక్కడ కూడా దొరికైనటువంటి గ్లోవ్స్ వచ్చింది నేను ఒక గ్లోవ్ తీసుకొస్తాను మళ్ళీ ఆ గ్లోవ్స్ కలిగేస్తే వాటితో మోర్ కన్వీనియంట్ దాని మీద ఏంటి పాత పిండి గుడ్డ తీసుకుని దాన్ని రెండు ముక్కలు చేసి ఒక ముక్కతో తీసుకోవాలి ఆయన అంటారు మొదలుపెట్టింది కానీ కొంచెం పోతుంది ఆ పాప కింద కూడానే గ్లోవ్స్ కింద తయారు చేశారనుకుంటారు దరిద్ర తక్కువ దరిద్ర దరిద్రగా ఉన్నారు నిష్టగా ఉన్నారు దరిద్రం చర్మం అంటే ఎలాక్ట్ గా లైట్ లైట్లీగా ఉంటుంది లైట్లీగా మీరు ఇప్పుడు నేను చెప్పాను అంతా సున్నితం ఏది మీరు చేస్తే మీకు స్నానం చేయడానికి ఆ లేజీనెస్ ఫిజికల్ లేజీనెస్ ఏదైతే ఉందో అది స్నానం చేసిన తర్వాత కూడా విసిగించి అవ్వలేదు వెంటనే అయిపోయిన డైరీ టేబుల్ ముందు కూర్చున్నాం మనకి దోషలు ఇవన్నీ కూడా శుభ్రంగా తినేసిస్తే ఇంకా ఆ శత్రువు ఇప్పుడు నాలుగు తొమ్మిది ఉన్నాడు ధర్మంలోకి నాలుగులో వచ్చాడు అదే వెంటనే శత్రువు ఫిక్రియన్స్ తర్వాత ఇంకా పెర్ఫ్యూమ్ వాటిల్లో అనేక రకాల సింథటిక్ కెమికల్స్ అనేవి వేస్తారు చాలా రకరకాల సుగంధ అవన్నీ ఎందుకు రాసేసుకుంటే రసిస్తున్న అంశం విషయంతో నిండిపోతే ముక్కు అనేది అనే శత్రువు ప్రవేశించారు ఎందుకంటే ఈ దర్శనం అన్ని కూడా అంతిమంగా హాని చేస్తారు అది మంచి ఏదో న్యాచురల్ టెస్టింగ్స్ హెర్బల్ టెస్టింగ్స్ అందరూ గుర్తించారు నేను గుర్తించారు నేను గమనించారు లేదో ఈ మధ్యన అన్నింటికి హెర్బల్ పెడుతుంది హెర్బల్ అంటే అది విధించారు ఎందుకంటే ప్రతి వారికి అర్థమవుతుంది సింథటిక్ కెమికల్స్ శరీరానికి హాని చేస్తాయి ప్రకృతి సిద్ధములైన వాటిని మనకు ప్రస్తారం చేస్తాయి అందరికీ తెలుస్తుంది ఇంకైతే హెర్బల్ పూర్తి హెర్బల్ ఫ్రీ మరి అదే ఓల్డ్ బాడీ ఓల్డ్ బాడీ మీరు అలవాటు మాడదు కానీ హెర్బల్ అనే పదం పెట్టుకోవాలి దాంతో ఆ మార్కెటింగ్ జరిగి చేసినట్టు బట్ అల్టిమేట్లీ మీరు నిజంగా సేమ్ బ్యాడ్ హ్యాబిట్స్ లో జరుగుతూ ఇదో నిండే పెర్ఫ్యూమ్ పెర్ఫ్యూమ్ అవసరం లేదు ప్రకృతిలో ఉండే సుగంధాలు మనకు అనుభవానికి వస్తాయి ఈ పెర్ఫ్యూమ్స్ పిచ్చి మానేస్తే ప్రకృతిలో ఉండే సుగంధం మనకు అనుభవం ఇదో మీకు పొద్దున్నే లేదు పొద్దున్నే సర్టీ పని లేదో సో సపోజ్ మీరు చక్కని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అనుకో ఓ మాడుకొని తింటూ ఉంటారు తెలిసింది కాదు ఎంత సుగంధం ఉంటుంది మాడుకుంటే నేను ఇడ్లీ చేసుకుని తింటారు ఎంత తెలిసింది ఎంత సుగంధం ఉంటుంది దాంట్లో ఆహారంలో మన చక్కటి ఆహార అలవాటు వెజిటేరియన్ ఫుడ్లో నాన్ వెజిటేరియన్ ఫుడ్ హారిబుల్ ముక్కు మూసుకుంటారా అలా వెజిటేరియన్ ఫుడ్ మంచి చక్కటి పద్ధతిలో చేసిన ఫుడ్ ఎంత పెర్ఫ్యూమ్ ఉంటుందండి దాంట్లో మామిడిపూలలో ఎంత పెర్ఫ్యూమ్ ఉంటుంది అరటి పండుగ ఎంత చక్కటి పెర్ఫ్యూమ్ ఉంటుంది దీనిలో వేరే పెర్ఫ్యూమ్ ముక్కులు ఉంటే దాన్ని బాంబులు వేసినట్టుగా పెర్ఫ్యూమ్ ఉంటాయి దళితులకు కష్టపడుతున్నట్టు అక్కడ శత్రు ఆ తర్వాత మ్యూజిక్ రాష్ట్ర మ్యూజిక్ పెట్టుకుని ఉందో అది తెలుగు శత్రు ఫీవర్ అవుతుంది ప్రేమ ఫీవర్స్ తప్ప నా అభిప్రాయం ఫీవర్ ఎంటర్టైన్మెంట్ ఎంతసేపు కావాలి ఎంటర్టైన్మెంట్ ఉంటే రోజు పద్నాలుగు గంటలు ఎంటర్టైన్మెంట్ కన్ను రూపంలో చెప్తుంది కాబట్టి ఈ విధంగా ఎంటర్టైన్మెంట్ రూపంలో కంటిన్యూ ఎగ్జిబిషన్ ఆకర్షణ రూపంలో వ్యక్తిలో మ్యూజిక్ తో ఉండే ఆకర్షణ మ్యూజిక్ అంటే ఎక్సైటింగ్ మ్యూజిక్ లయాన్ని కలిగించే మ్యూజిక్ కాదు అంటే మీరు గమనించండి క్లాసికల్ మ్యూజిక్ లో లయ ఉంటుంది లయ అంటే నమస్తే విలీనము ఈ పాప్ మ్యూజిక్ రాక్ మ్యూజిక్ లో లయ ఎక్సైట్మెంట్ అంటే మనస్సు ఉన్న స్థితి కంటే మరింత ఎక్సైటెడ్ అవుతుంది ఆ సంగతి మీకు వాళ్ళ దృష్టి తెలుస్తుంది ఇప్పుడు క్లాసికల్ మ్యూజిక్ ఉందనుకోండి కూర్చుని పాడతాం ప్రశాంతంగా కూర్చుని పాడతాం మళ్ళీ జనరల్ ఇలా కూర్చున్నారంటే ఇక్కడ భక్త ఉంటారు కూర్చునే మాట్లాడారు ఏ క్లాసికల్ మ్యూజిక్ ఏదైనా కూర్చుని మీరు ఎవరైనా క్లాసికల్ మ్యూజిక్ నిలబడి పడేదని చూస్తారా చెప్తారు మీకు మనస్సు ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ లో ఉన్నప్పుడు ఇంకా మనస్సు చాలా ఎడ్యుకేషన్ గా ఉండి వారు అనారోగ్యం చాలా పాలైపోతూ ఉంటాయి వాడికి ఒక ఎక్సర్సైజ్ యోగాలు యోగాలు ఉంటాయి ఇలా కూర్చునే కలుగు వస్తున్నాయి కూర్చుని కాదు నిలబడి చేస్తే మంచిది కలుగు వస్తున్నాయి కుడికేని మీరు అబ్జర్వ్ చేస్తే కుడికేని పైకెత్తాలి ఇలా ఎక్కడం లేదు దాన్ని అబ్జర్వ్ చేస్తే ఇంకోటి ఏదో ఆలోచించలేదు కుడికేని పైకెత్తాలి మళ్ళీ కుడికేని పైకెత్తాలి ఈ మనవాడానికి ఇది మీ మనసు కారణం గిఫింగ్ ఎక్స్ప్రెషన్ ఇది యానిమల్ యోగా సెంటర్లో ఈ డిప్రెషన్ డిప్రెషన్ లోకి అనేక ఎక్సైటెడ్ డిప్రెషన్ లోకి వచ్చిన వాళ్ళకి స్టీల్నెస్ ఆఫ్ మైండ్ కోసం చేస్తాం depression difference calmness to difference calmness of mind ఇస్తున్నారు డిప్రెషన్ ఎనివే ఎక్సైటెడ్ గా ఉన్నవాళ్ళకి ఎక్సెప్టెన్స్ అంటే దాని అర్థం ఏంటంటే ఫిజికల్ మోషన్ కి మూమెంట్ కి మైండ్ యొక్క యాక్టివిటీకి సంబంధం ఇప్పుడు ఈ రాష్ట్ర మ్యూజిక్ లో ఒక సూచన కాలం నిరపడు కూడా పాల్గొంది నిరపడు అలా నిరపడు పాల్గొస్తున్నారు ఇప్పుడు కొంతమంది పాటల వాళ్ళు ఉంటారు చాలా దగ్గరగా ఉంటారు మూడు వందల కిలోలు ఉన్నట్టుగా ఉంటారు వాళ్ళు కూడా తెలుసుకొస్తారు మీకు ఎప్పుడు తెలుసుకున్నామని కాలేదు ఇదైనా ఆ రాగాన్ని అలా కాలేదు రాగం మార్చి ఏదో మొదలు పెడితే పూజే పాడగలుగుతాడు కానీ అది వాడు జంప్ చేస్తారే కాబట్టి ఆ మ్యూజిక్ కనెక్షన్ కాబట్టి అలాంటి మ్యూజిక్ దీంతో అలాంటి ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తూ అలాంటి ఆహారం తింటూ పిజ్జా పుస్తకో శత్రువు పిజ్జా ఐ లవ్ పిజ్జా పుస్తకం కంటే కామరూపుడైన శత్రువు కాలంలో ఉన్నాను వర్స్ట్ ఫుడ్ పిజ్జా పుస్తకం వర్స్ట్ ఫుడ్ అంత బ్యాడ్ ఫుడ్ ఇంకొకటి అసలు స్పోర్ట్స్ వర్స్ట్ పక్కన పెట్టుకున్నారంటే ఇది గోయింగ్ డౌన్ ది డ్రైన్ అని అంటున్నారు హెల్త్ చాలా బ్యాడ్ కండిషన్ లో అయిపోతుంది స్పోర్ట్స్ కాకపోతుంది మనం అర్థం ఏంటంటే కోక్ వైడి లింక్లో చక్కటి వాటర్ తాగాలి కానీ కోక్ తాగాలంటే వాటర్ మీరు ఎంత తాగినా ఒక బాధ్యత ఇంకో బాధ్యత ఇంకో బాధ్యత ఒక్క క్యాలరీ బాగుంటుంది జీవన మంచి శరీరం అంత ఆరోగ్యంగా కోక్ దీనికి అర్థం ఇంత వేస్ట్ చదువుతానికి అసలు తప్పదు మన వాళ్ళు చేసి మనం నేను నేను చెప్తాను సలహా అమెరికాలో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఫ్లారిడాలో ఎక్కడ నార్మిక పనులు ఎక్కువగా పండిస్తారు మామూలుగా నార్మిక చేసిన దాని దాన్ని ఏం చేస్తే అది పది పనులు మీరు దానికి ఏం చేస్తారంటే ఎరువు వేసి హైబ్రిడ్ వెరైటీ కానీ వంద పళ్ళు పండిస్తాను నేను ఎవరు పండించుకున్నారు వంద పళ్ళు పండిస్తారు దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎకనామిక్స్ ఇప్పుడు వంద పళ్ళు పండిస్తారు ఆ రకంగా వాళ్ళు ఫ్లారిడాలో కొన్ని లక్షల కొన్ని మిలియన్ల టన్నుల నారింజ పండిస్తారు అవి పెద్దవిగా ఉన్నాయి ఇది ఏం చేయాలి తెలుగు మార్కెట్ ఏదో మిలియన్ టన్నులకి మార్కెటింగ్ కాదు థౌజండ్ మిలియన్ టన్నులకి మార్కెటింగ్ ఇది తొమ్మిది వందల తొంభై ఎనిమిది మిలియన్ టన్నులు ఏం చేయాలి క్రియేట్ మార్కెట్ అమెరికాలో వాళ్ళు ఎలా క్రియేట్ చేశారంటే ఎవరి అమెరికా వితౌట్ ఎక్సెప్షన్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూర్చోగానే గీఫ్ గీఫ్ కప్పుగా తీసుకుంటాం గ్లాస్ మీద తీసుకుంటాం ఆ గీఫ్ ఏంటంటే ఆరోగ్యం చేసుకుంటాం వాళ్ళకి నీరు కొట్టేసారు ఏమని బ్రేక్ నీకు ఆరోగ్యంగా ఉండాలంటే బ్రేక్ఫాస్ట్ ఆ ముందు ఆరోగ్యం తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ మొదలవుతుంది అని నీరు పోషిస్తాను మీరు ఎవరైనా అనుకోండి వారు అసలు ఆరోగ్యం తీసుకుంటే మొదలెట్టారు బ్రేక్ఫాస్ట్ మన ముందు ఆరోగ్యం సాగిస్తూ ఉంటాడు బ్రేక్ఫాస్ట్ డిగ్రీలో సగం దానికి గ్లాస్లో సగం తాగేస్తాడు ఖాళీ అయిపోయిన మళ్ళీ వీళ్ళు ఫిలప్ చేసి తెచ్చుకోవడం అక్కడే కూర్చుంటుంటారు ఇదేం లేదు కదా ఇదేం తీసుకోవడం నేను బ్రేక్ఫాస్ట్ కుక్కగానే నాకు ఆనందం నేను వెంటనే ఇలా తీసి మళ్ళీ వాపసు ఇచ్చాను నేను కొంతమంది రాష్ట్రాలను అడిగాను వైద్య సాధన చేసి వాళ్ళు చెప్పారు ఇది ఈ ఆయిల్ విద్యుత్ ఇండస్ట్రీ వాళ్ళకి క్రియేట్ చేసిన హ్యాబిట్స్ అలాగే ఆలోచించారు ఇదిగో మీరు ఆలోచించారు ఇవన్నీ కూడా ఇండస్ట్రీ క్రియేట్ చేసినటువంటి హ్యాబిట్స్ ఈ విధంగా మన శత్రువు మనం ఆలోచన RMG two hundred calories of ఇంకా ఇడ్లీ చేశాను రెండు మూడు ఐటమ్స్ చేసి బ్రేక్ఫాస్ట్ చేయాలి మీరు మొన్నగానే భోజనం చేస్తున్నారు కనుక బ్రేక్ఫాస్ట్ చేస్తాను మళ్ళీ ఒంటి కట్టాల్సి మళ్ళీ భోజనం చేయాలి ఓవర్ అంటే రెగ్యులర్ గా ఓవర్ దాంతో నాలుగు మీద చెప్పి దాంతో ఆ తర్వాత మళ్ళీ యాంజియోగ్రాఫీ క్యాన్సర్ ఇదంటారు అదంటారు అన్ని తెలిపిస్తున్నాం వ్యాపారం ఏది కూడా సహజ జీవనంలో వచ్చి వ్యాధులు కావాలి కొంచెం కష్టపడి పనిచేసి ఆహారం నిమిడిగా ఉంటే ఏది కానీ అదే అంత దుర్భరమైన కార్యం ఉంటుంది ఎందుకంటే ఆ కామరూపుడైన శత్రువు ఇంద్రియాలలో కూర్చొని ఉన్నాడు ఇంద్రియాలు ఈ శత్రువును జయించడం హ్యూజ్ చాలా పెద్ద ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది రైతులు ఇది major problem advance major major problem ఎందుకంటే వాళ్ళ శత్రువు అల్ఖయేడా కాదు అమెరికా శత్రువు అల్ఖయేడా కాదు మరొకసారి అమెరికా శత్రువు over that America national number one ఇది ఓవర్ కానీ వాళ్ళు అలా అనుకోరు అల్ఖయేడా శత్రువు అనుకుంటారు వాళ్ళు అలా అనుకున్నంత కాలం ఈ అల్ఖయేడా చిరంజీవి వీడు ఇలాగే మనం వీడు అడిగిపోవడం వీడు మరో ముఖాన్ని అలా అది ఆ క్యాన్సర్ ఎక్కడికి పోతుంది ఎక్కడికి పోవాలి ధ్యానం ఎప్పుడూ ఒకసారి ఆ శిష్యుడు ప్రభువులు ఎప్పటికైనా పోవాలి కానీ ఇట్లా ఉన్నంత కాలం మిలిటెన్సీ టెరరిజం ఉండేది ఇది డైరెక్ట్ ఆఫ్ ది సొసైటీ ఈ సంగతి దృష్టికి తెలిస్తే ఇది వేరే బెటర్ సో కామరూపం దురాత్మ ఇంద్రియాలు ఒక కాబట్టి మనం ఇంద్రియ వేదాంతంలో శమదమాలని అంటారు ఇంద్రియాల దగ్గర మొదలు పెట్టాలి ఇంద్రియాలలో ఉన్నటువంటి శత్రువులు మనం వెతికినప్పుడు అవసరం కాదు దీన్నే సింపుల్ లైఫ్ అని చెప్పాలి సింపుల్ గా చెప్పాలంటే simple life simple dress simple habit simple food and simple person work ఏమీ ఎదురు కాదు అంత మీద పుట్టాలకి తెలుగు పుట్టా ఉంటాయి సింపుల్ సింపుల్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ నెవర్ క్లోజ్ ఎందుకంటే టూ ఐటమ్స్ చెప్తే ఓవర్ ఈటింగ్ అయింది వన్ ఐటమ్ అంటే ఇంక ఎంత తింటాను అదే ఇంక ఏం తిన్నా ఇడ్లీ ఎదుగుతున్నా నాలుగు తిన్నా ఆరు తిన్నా ఎదుగుతున్నా అదే తినాలంటే మూడుతో నాలుగు తిన్నా ఆరు ఇడ్లీ ప్లస్ దోశ అంటే ఈ మూడు అది రెండు తింటాను ఉండకూడదు ఏదో ఒక్కటే ఐటమ్ అలాగే లైఫ్ సింపుల్ డ్రెస్ డబ్బు సేవ్ చేయడానికి తాత్పర్యం కాదు డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలి డబ్బు సేవ్ అయిపోతుంది అట్లది ఆ సేవింగ్ డబ్బులు మనం ఎవరికైనా సేవ చేయాలి అలా ఇతరులకు సేవ చేయడానికి ఉపయోగించాలి డబ్బుని మన గడుపుకి ఎంత నిలబడుకుంటాం ఏం చేసుకుంటాం డబ్బు డబ్బు ఎప్పుడు కూడా పరోపకారం కోసమే డబ్బులు వాడాలి మన గడుపుకి ఎంతండి చాలా మనం సంపాదించేదంతా వన్ పర్సెంట్ కూడా అక్కర్లేదు మన గడుపుకి జాగ్రత్తగా తెలివితేటలుగా ఉండగలిగి ఇలా ఉంటాం ఇంద్రియములలో శత్రువు కూర్చుని ఉన్నాడు మనస్సులో శత్రువు కూర్చుని ఉన్నాడు ఏ రకంగా కూర్చున్నాడు అటాచ్మెంట్ అండ్ ఎలక్షన్ రాగద్వేషాల రూపంగా ఇది ఇంటర్ రిలేట్ ఇండియాను మనస్సు నుంచి విడదీయడం ఇండియాలో ఉన్నాడు కాబట్టి మనస్సులో కూర్చోడు మనస్సులో ఉన్నాడు కాబట్టి ఇండియాలో కానీ ఏం చేస్తామంటే అనాలిసిస్ చేసేప్పుడు ఎన్ని ఏరియాస్ ఉంటే అదే కవర్ చేస్తాం సో దట్ మీరు ఆ శత్రువుని అటాక్ మరింత బలంగా చేయగలుగుతారు శత్రువుని దూరం చేసుకోగలుగుతారు منسوخ راجدہ منو سروان منسوح منٹ منوج میٹر منوج موجود جلحان منوج سنکلوپ جہاں డబ్బు నుంచి పుట్టుకొస్తుంది భావజ భావం నుంచి పుడుతుంది సో అనంగ అంగం అంగమే ఉండదు థాట్కి అంగం ఏముంటుంది థాట్ ఎంతో పర్టికులర్ వస్తాం అలా పుట్టింది ఇలా మాయమైపోతుంది థాట్కి షేపే ఉండదు షేపింగ్ అభిలానికి వస్తుంది షేపే ఉంటుంది మనస్సుకి స్థితికి షేపే ఉంటుంది ఆ పర్టికులర్ టైంలో ఏం చేయకుంటే ఆ షేప్ మళ్ళీ మార్చుతాం అనంగా నేను ఈ పేరుతో ఆ స్వామిని వర్ణిస్తాను సో తాము జానాన్ని దేవోవం సంకల్పాత్తిల జాయతే అతస్వాం సంకల్ప సంకల్పయిత్యాము ఇంకేదో ఓ కామ వరి కాముగా మీ మూలం నాకు తెలుసురా ఏది మీ మూలము సంకల్పం నుంచి పుడతావు మనస్సులో నుంచి పుడతావు కాబట్టి మీ మూలం ఎప్పుడైతే తెలిసిందో నిన్ను నేను జయించేసాను అలాగా అతస్వాం నా సంకల్ప ఇస్తాను అసలు నేను సంకల్పించాను అంటే నేను ఒక డిజైర్ ప్రాజెక్టే చేయమంటున్నాను డిజైరింగ్ థాట్నే thought in form of desire అసలు నేను కలిగినా ఉన్నా కలిగి ఉన్నాను దాన్ని దోషించేస్తాను దాన్ని రిజెక్ట్ చేస్తాను లేకపోతే ఇగ్నోర్ చేస్తాను సాక్షి రూపంగా ఉండి ఇగ్నోర్ చేస్తాను ఇంకా నువ్వు ఏం చేస్తాను కామదహనం అంటే ఇదిగో కామదహనం అంటే ఈ జ్ఞాన నేత్రం మనం అనుకుంటున్నటువంటి జ్ఞానం ఏదైతే కలదో ఈ జ్ఞాన నేత్రంతో కామాన్ని చూస్తే ఆ కామం చాలా పోతున్నాం ఇది కష్టం కూడా నేను మొన్న నిన్న చెప్పాను ఒక కామను పొందితే మీరు కొంచెం విచారం చేస్తే రిక్వైర్ చేస్తే ఈ కామన యొక్క బాగోలేదు అని ఎంక్వైరీ చేస్తే చేస్తున్నారు అది చేస్తాం అవస్థ కామన్ అంతేకానే ఈ మార్కెట్ వాళ్ళు ఏం చెప్తారంటే నేను విచారం చేయకుండా ఒక జాగ్రత్త మీరు విచారం చేయటం ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో వచ్చిన మార్కెట్ లో ఇప్పుడు వాళ్ళు ఏం కావాలో చెప్పమని అడిగారు అనుకోండి మీరు ఆలోచించి చెప్తారు కాబట్టి ఇప్పుడు ఆసక్తిని తీసుకుంటారు మీరు ఏం కావాలో గుర్తు చేసుకుని వదిలించారు మీరు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్తే ఇటువంటి ఒకటి చూసిస్తారు తీసినప్పుడే గుర్తొస్తుంది నేను గుర్తుకొస్తుంది కదా నేను అలా చూడగానే అయినాక అయినాక ఇది ఒకటి ఏం కావాలో చెప్పమన్నానంటే నేను గుర్తు చేసుకోవాల్సిన శ్రమ ఏమో మా దగ్గరికి వచ్చేసి లోపల అన్ని తీసేసుకొని మీకు అప్పుడే తెలుసుకుంటాయి మీరు ఆలోచించలేదు ఏ రకంగా ఆలోచన ఆలోచించేస్తారు నేను వస్తువు ఏం చేస్తానంటే మీరు సంతి పనులు దాంట్లో వస్తువు వేసుకుంటుంటే అది గడువు బరువు వచ్చిందా చాలా గొడవలేదని ఆదరణ అంతేతో సంఖ్య పట్టుకోవాల్సి వస్తుంది మీరు బరువుకోవాలి మొత్తంతో బరువు తెలుసుకో బరువు తెలిస్తే మీరు ఆపేస్తారు కాబట్టి ఆపుకోవాలి దానికి మనకు తోపుడు బరువు పెడితే వాళ్ళు చేయాలని రిసెర్చ్ చేస్తారు ఇప్పుడు మార్కెటింగ్ రిసెర్చ్ ఇలాగే ఉంటుంది బరువు సంఖ్యలు పెట్టినప్పుడు కంటే తోపుడు బరువు పెట్టినప్పుడు ముప్పై ఐదు పర్సెంట్ సేఫ్ పెరిగే మరి అదే రిసెర్చ్ ఉంటుంది కోపం అంటే అలాగే చెప్పండి ఈ తోపుడు బళ్ళు కూడా మామూలుగా మీకు ఎక్కడ చూసినా తోపుడు బళ్ళు చక్రాలు విరిగిపోయింది ఎక్కడ చూసినా రైల్వే స్టేషన్ చూసినా మన ఈ పోలం పెట్టుకునే తోపుడు బళ్ళు ఒకటి కొనుక్కుంటున్నాం వారం రోజులతో విరిగిపోతుంది అది ఎదురు కలిగాం అన్ని పూర్తి క్వాలిటీ మెటీరియల్స్ తో చేస్తారు కానీ ఒక్క పదం మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటాయి అదే గౌరవం అక్కడ అలా ముట్టుకోగానే అది జనజర్దాలు కన్సెప్ట్ క్వాలిటీ పెడతారు ఎందుకంటే సోషల్ కుదిరిపోయి పార్టీ వెళ్ళి ముందుకు వెళ్ళడానికి అలా ఉండదు ముందుగా అలా తీసుకోవడం దాంతో కనెక్షన్ అలా తీసుకోవడం దాంతో కనెక్షన్ గొర్రెలు తెలియదు కష్టం తెలియదు number two number three tax కొనేట్లు తగ్గిపోతుంది సేల్స్ తగ్గిపోతుంది డబ్బులు ఎంత పెట్టి కొంటే సేల్స్ మీ డబ్బులు వస్తుంది వీటి credit do you have credit card problem ఇంకా దిగ్గోషన్ న్యూయార్క్ వెళ్ళిపోతాం do you have credit card problem everybody have credit card problem ఇలాగే ఉన్నాయి నేను హోమ్ చేస్తానంటే అంటే రోజు ఇస్తారు వ్యామోహం లేదు ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే మనం చెప్పింది మీరు విచారం చేస్తే కామన ద్రావకు విచారణ చేయకుండా విద్యుత్ చేయకుండా ఆ కోరికల వెంట పరిగెడుతూ ఉంటే కాపులు మీ మనస్సులో స్థిర అర్థం చేసేది విద్య ఇప్పుడు మనం చేసి విద్య విచారణ చేస్తే కామన్ ప్రాబ్లం ఈ విధి కామన్లని ఎందుకు చేస్తున్నాం మనం అబ్బాయి ఎందుకు కోరికలన్నీ మనకి ఎందుకు జీవితంలో అనే ఒక విచారం లేదు అయితే ఏంటంటే వారు మూడో నేత్రం దొరుకుతుంది కామన్ భర్తం కామ అది మనస్సు బుద్ధి కూడా అధిష్టానం అన్నారు ఏ రకంగా అధిష్టానం చూద్దాం మనస్సుకి బుద్ధికి తేడా మనస్సు అంటే ఇమోషన్ బుద్ధి అంటే ఇంటర్ జ్ఞానం తెలివితే అంటే నేను ఎవరికి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఇమోషన్ ఇప్పుడు ప్రొఫెషన్ గా మాట్లాడుతుంది లేదు మాట్లాడేప్పుడు ఆ ఇమోషన్స్ ముందుకు విద్యార్థులకు బాధ్యం చెప్పినప్పుడు ఈ బుద్ధి ముందుకు డిఫరెన్స్ భారత దగ్గర పాఠం అవుతుంటే ఇక్కడ కాదు నేను డిగ్రీ అవుతుంది అక్కడ మాట్లాడుతున్నాను అంటే దాని అర్థం ఇంగ్లీష్ చూపించాల్సిందో ఇంగ్లీష్ చూపించినాం ఆఫీస్కి వెళ్ళి ఇంటలెక్ట్ చూపించకుండా ఇమోషన్స్ ప్రదర్శిస్తే ఏదైనా ఇంకా ఇంటి నుంచి వచ్చినా కూడా ఇంకా ఇంటి లక్షణాలు పెట్టించారు ఇంత వెళ్ళాలొచ్చారా భారతతో వెళ్ళాలొచ్చారా అని వీళ్ళు ఆఫీస్లో వెళ్తాను కాబట్టి ఆఫీస్ లో ఇమోషన్స్ చూపించద్దు ఇంటి దగ్గర ఇంటరాక్ట్ చూపించదు ఎదుగుతున్న ఇమోషన్స్ ఆ సిక్స్ లో ఈ హెవ్ టూ కంపార్ట్మెంట్స్ అలా విశ్లేషణకి అలా చెప్తారు కాబట్టి ఈ శత్రువు అక్కడ ఇమోషన్స్ లో ఉన్నాడు ఆ లో అంటే వీళ్ళు వీళ్ళు ఇంటలెక్చువల్ గా బోగస్ ఇంటలెక్చువల్ ఎందుకు పనికిరాని ఒక ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందుకు ఉపయోగపడే ఇంటలెక్ట్ కాదు దీన్ని భోగ ప్రపంచంలో దోషించే ఉంటుంది అంటే డిజైన్స్ ఉంటున్నారు డిజైన్స్ లో తప్పే ఉంది అని దాన్ని ఒక పెద్ద ఇంటలెక్చువల్ పెద్ద కబుద్ధి చెప్తారు చెప్తే డిజైన్స్ ప్రమోట్ చేస్తారు అది అంటే ఇంటలెక్ట్ని తప్పుడు దారిలో ప్రవేశిస్తారు ఇంటలెక్ట్ని కాముడికి సపోర్ట్ గా వాడుతున్నారు రాముడిని తెలుసుకుంటున్న వాడడానికి బదులుగా రాముడిని సపోర్ట్ చేసేందుకు ఇంటలెక్ట్ని వాడుతున్నారు అంటే అర్థం ఈ బుద్ధిలో కూడా ఈ కాముడు అనే క్యాన్సర్ ప్రవేశించి ఈ మూర్ఖత్వం ఇంద్రియాల క్రమం వాడితే శత్రు పోగరాదు మనస్సు యొక్క క్రమం నేను ఆయుధాన్ని ప్రయోగిస్తే అక్కడి నుంచి శత్రు పోతుంది బుద్ధి యొక్క విచారం ఇంక్వైరీ అనే ఆయుధాన్ని ప్రయోగిస్తే అక్కడి నుంచి శత్రువు అవుతుంది ఆ విధంగా శత్రువుని వెతికి వెతికి ఎక్కడ ఉంటే అక్కడ దాని వరకు అవగాలి మూలాలతో సహా శత్రువుని అవతల పాలిస్తారు మనోహాయిగా ఆత్మసేవ సంబంధించిన ఒక ఆస్తి ఒక విచారం దీన్ని మనంతో చూస్తాం పూర్ణస్ శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం తత్వ శ్రీకృష్ణార్పణము